नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी नामिने नम आचार्यपादाय निताय कृपप्रदायिने गौरकतदामदाय नगरग्रामतारिणे नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी स्वामी नाम नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद जय హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ మనము ఈరోజు పెంపుళ్ళ రహస్యాల్లో చెప్పిన ఇంకా కొన్ని విషయాన్ని ఈరోజు చర్చించబోతున్నాము నిన్న మనము తిరుమలిసే ఆడవారి గురించి తెలుసుకున్నాము ఈరోజు ఆమె చెప్తుంది அவன் சிறியவன் என்றேனோ ஆழ்வாரை போலே అవన్ శరియవన్ ఎండ్రేనో ఆళ్వారై పోలే అంటే ఆయన చిన్నవాడు అని చెప్పానా ఆళ్వార్ లాగా అని చెప్పేసి ఆళ్వార్లు భగవంతుని నాకిన్న చిన్నవాడు అని చెప్పి చెప్పిన విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఈమె చెప్తుంది அவன் சிறியவன் என்றேனும் ఆళ్వార్ అయిపోలేంటే ఆళ్వార్ అని ఎప్పుడన్నా శ్రీ సంప్రదాయంలో చెప్పేదంటే డైరెక్ట్ అది నమ్మాళ్ళవారి గురించి ఉంటుంది మిగిలిన వాళ్ళని ఎప్పుడన్నా చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళ పేరు పెట్టి చెప్తారు పేయ ఆళ్వార్ తిరుమంగి ఆళ్వార్ తిరుమళిసే ఆళ్వార్ అట్లా చెప్తారు అయితే నమ్మాళ్ళవారి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు డైరెక్ట్గా ఏమంటారంటే ఆళ్వార్ అంటారు నేరంగా ఆళ్వార్ అనే వర్డ్ వాడేస్తారు అక్కడ అట్లా ఈ బాలిక అక్కడ నుంచి అన్ని మూటలు సర్దుకొని బయలుదేరేప్పుడు రామాంజుల వారి దగ్గరే ఇంతకుముందు చాలా విషయాలు చెప్పింది దగ్గర దగ్గర పదమూడు విషయాలు చెప్పింది ఇప్పుడు పద్నాలుగోది విషయం చెప్తుంది నేను ఎందుకు ఇక్కడ ఉండాల నేను నమ్మాళ్ళవారిలాగా నాకిన్న దేవుడు చిన్నవాడని చెప్పలేదు కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఆమె చెప్తా ఉంది అట్లా ఆమె ఈ విషయం మనము కొద్దిగా తెలుసుకుందాం ఈరోజు సామాన్యంగా మనం చూస్తే ఇది ఒక ఆశ్చర్యంగా ఉంటుంది ఎట్లప్ప దేవుడు చిన్నవాడైపోతాడు మనం పెద్దవాళ్ళు అయిపోతామని చెప్పేసి ఇది ఒక ఆశ్చర్యమైన విషయం ఉంటుంది కానీ దాన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకొని పోతే మనకు తెలుస్తుంది ఎట్లా నమ్మాళ్ళవారు చెప్పినారు ఈ విషయాన్ని చెప్పేసి నమ్మాళ్ళవారు చాలా పవిత్రమైన గొప్ప భక్తుడు సాక్షాత్ ఇంకా అంద చరిత్ర సాక్షాత్ భగవంతుడే భగవంతుడు సైన్యాధిపతి విశ్వక్షేణుడు వాళ్ళొక అంశమైన అట్లా మనము అట్లా మన ఒక సంప్రదాయంలో కూడా మనము అద్వైత ఆచార్యని వచ్చేసి శివుడు మళ్ళీ మహావిష్ణు ఒక అవతారం అని చెప్తాము అట్లా కొంచెం మన చైతన్య చాలా చాలామంది వస్తారు వాళ్ళు దాంట్లో ఇద్దరిద్దరు ఒకే దాంట్లో ఉంటారు ఒకే శరీరంలో అట్లా నమ్మాళ్ళవారిని సాక్షాత్ భగవంతుడనియు తర్వాత విక్షక్షేణ విశ్వ సైన్యాధిపతి సేన సేనే ముదలియాళ్ళు అంటారు సేన సేన ముదలియాళ్ళు అంటే ఆ సేనలో ఆ సైన్యంలో ఇది మెయిన్ పర్సన్ సైన్యాధికారి అంటాం కదా భగవంతుని యొక్క దీని ఎవరు సైన్యంలో ప్రధానమైన వ్యక్తి అట్లా ఆయన అంటారు వారిని ఆ విధంగా చెప్తారు సేనే మొదలియాళ్ అని చెప్పేసి చెప్తారు మళ్ళీ సేమ్ టైంలో సాక్షాత్ భగవంతుడే అని చెప్తారు వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో భగవంతుడు అవతారం చేసినాడు నమ్మాళ్వారి రూపంలో అదే సేమ్ సమయంలో ఆయన లోపల ఆ భగవంతుని యొక్క సైన్యాధిపతి అయిన విక్షక్షేణుడు కూడా ఉన్నాడు ఆయన ఆళ్వార్ తిరునగరి ఇప్పుడైతే ఆళ్వార్ తిరునగరి అనే ఆ ఊరుకు పేరు ఆళ్వార్ తిరునగరి అనే పేరుంది ఆ ఊర్లో అవతారం తీసుకుంటాడు ఆయన వచ్చి మనము చూస్తేనే ఆశ్చర్యపోతున్నాము ఇప్పుడు కూడా ఆయన ఉండిన చింత చెట్టు ఐదు వేల సంవత్సరం క్రితంతో ఆ చెట్టు ఇంకా ఉన్నాయి దాంట్లో ఐదు బ్రాంచులు కూడా ఉన్నాయి వేరే వేరే ప్లేస్కి ఐదు బ్రాంచులు కూడా దాని కవలలు అంటారు కదా మొత్తం దాని బ్రాంచ్ ఉన్నాయి ఐదు గుడి పైన ఆదిశేషన్ పడకలాగా ఆ చింత చెట్టు ఐదు గుడి పైన ఉన్నాయి ఐదు గుడిలో పైన మనము చూడవచ్చు దాన్ని ఆ చింత చెట్టుని ఉరంగాపుళి ఉరంగాపుళి ఆళ్వారని చెప్తారు ఆ చెట్టుని ఎందుకంటే ఆ చెట్టు మళ్ళీ నిద్రపోదు ఆ చెట్టు అట్లే ఉంటుంది అని చెప్పి చెప్తారు ఆ చెట్టు లోపల నమ్మాళ్ళవారు పదహారు సంవత్సరాలు ఉండేవారు అట్లా ఆయన గురించి ఈరోజు మనము తెలుసుకోదాము నమ్మాళ్ళ యొక్క దివ్య చరిత్ర తెలుసుకోవడము వినడము చెప్పడము ఇదంతా చాలా చాలా పవిత్రత లోపల వస్తుంది మనకు మన దాన్ని కోరికలు తీరు తీరుస్తుందని చెప్పేసి ప్రపన్ ప్రపన్నామృత లాంటి గ్రంథంలో చెప్తున్నారు ఆయన గురించి వినడం కానీ ఆయన గురించి చెప్పు చెప్పడం కానీ చాలా శ్రేష్టం ఇది చాలా గొప్పదని చెప్పేసి చెప్తారు ఆయన వచ్చేసి ఎట్లా అవతారం తీసుకున్నాడు ఎవరు ఆయన మొత్తం మనము ఎవరు వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ గురించి మనము తెలుసుకోదాం ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి కారి కారి అని చెప్పేసి ఫాదర్ పేరు ఉడే ఉడేనంగి అని చెప్పేసి అమ్మ వాళ్ళది పేరు అమ్మది తల్లిది పేరు ఉడేనంగే అట్లా తిరునగరి ఆళ్వార తిరునగరి వాళ్ళ ఫాదర్ ఉండేది ప్లేస్ అమ్మది ప్లేస్ వచ్చేసి తిరువాన్ పరిసారం తిరువాన్ పరిసారం అంటే నాగర్కోయిల్ పక్కన ఉంటుంది ఆ బుక్కులంతా కేరళలో కేరళలు అంటారు అప్పుడు అది కేరళ మొక్క ప్లేస్లో ఉండింది నాగర్కోయిల్ అందుకే ఆ తిరువన్పరిస్తారం ఉండి కేరళంలో అలా అంటే కారికి ఉడేనంగి ఉడేనంగి అంటే కేరళ ఒక అమ్మాయిని పెళ్లి చేసినారు తిరువన్ పరిసారం గుడి పక్కనే ఉండే అమ్మాయిని పెళ్లి చేసినారని చెప్పేసి వీళ్ళ మదర్ ఫాదర్ ఒక ఇష్టంగా చెప్తున్నారు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు భాగవతులకు ఎప్పుడు సేవ చేసేవాళ్ళు వైష్ణవులకు ఎప్పుడు సేవ చేసేవాళ్ళు చాలా గొప్ప ఒక వంశంలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అట్లా చాలా గ్రేట్ వాళ్ళ ఊరంతా పెద్ద జమీందారులు మన వైష్ణవ సేవ ఈ విషయంలో అంతా చాలా గొప్ప ఒక శిస్తుని కలిగిన వాళ్ళు ఎప్పుడు వైష్ణవులకు సేవ చేయడము భక్తులకు సేవ చేయడము ఇట్లా భగవంతుడికు అన్ని రకాల వర్షిప్ చేయడము అంటే దానికి బే కావలసిందన్నీ వాళ్ళు సదుపయోగం చేయడము ఇటువంటి విషయంలో వాళ్ళు ఎప్పుడు ముందుండే వాళ్ళు అంటే నమ్మాళ్ళవారు తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆళ్వార్ తిరునగరి నుంచి తిరువన్ పరిసారం ఆ ప్లేస్కి రావాలంటే తిరుక్కురుంగుడి అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది నంబి అనే నంబి అని చెప్పేసి ఆ దేవుడి పేరు అక్కడ ఒక ఐదు నంబి ఉంటారు మల్లెమెల్లె నంబి తర్వాత నిండ్ర నంబి దేవుడు పనుకున్న దేవుడు కూర్చున్న దేవుడు మళ్ళీ అక్కడ ఉండే దేవుడు పాల్గడల నంబి అట్లా ఒక ఐదు దేవుడు ఆ ప్లేస్లో ఉంటాడు ఒకే ప్లేస్లో అట్లా పంచనంబి అంటారు పంచనంబి క్షేత్రం దాని గురించి ఆ గుడి గురించి ఇంకా ముందు ముందు పోగానే అక్కడ డీటెయిల్స్ కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి చర్చించట్లేదు ఆ గుడికి ఆ గుడి దారి నుంచి ఒక తల్లి ఇంటికి వెళ్తుంది ఆమె ఉడైనంగే అంటే నమ్మాళ్ళవారిది అమ్మ అట్లా తల్లిదండ్రులు నమ్మాళ్ళవారితో తల్లిదండ్రులు చాలా చాలా సంవత్సరం పిల్లలు లేనప్పుడు అక్కడ ఆ గుడిలో వచ్చేసి ప్రార్థన చేస్తారు ఆ స్వామిని నంబిని ఆ తిరుకురుంగుడి నంబిని ప్రార్థన చేస్తారు అయితే భగవంతుడు అంటాడు నేనే నీ పిల్లోడిలాగా వస్తానని చెప్పేసి భగవంతుడు మాటిస్తాడు అట్లా భగవంతుని ఒక అంశంలో కూడా నమ్మాళ్ళవారు అవతారం తీసుకున్నారు నమ్మాళ్ళవారు కలియుగము స్టార్ట్ అయ్యి నలభై మూడు రోజు అయింది జస్ట్ ద్వాపరయుగం దాటి కలియుగం స్టార్ట్ అయ్యి నలభై మూడో రోజుకు అవతారం తీసుకుంటారు ఆ వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో అవతారం తీసుకుంటారు మామూలుగా మనమంతా పుట్టినప్పుడు ఏమవుతుందంటే షట వాయు అనే ఒక గ్యాస్ వస్తుంది తల్లి గర్భ నుంచి ఈ ప్రపంచంకు రావ రాగానే షటవాయు షటావాయు అని చెప్పేసి ఒక గ్యాస్ ఏం చేస్తాయంటే ఒక వాయు మనని ఏం చేస్తాయంటే పాతదంతా మరపిస్తాయి నీవు నీ కడుపు లోపల ఏం జరిగింది దాని ముందుకు ఏం జరిగింది మొత్తం దాన్ని మరిపిస్తాయి కాబట్టి మనకేమవుతుంది బయటకు రాగానే మనం కడుపు లోపల కష్టపడినాము దేవుని మొక్కున్నాము బయటకు వస్తే నిన్ను ప్రే చేస్తాము నిన్నే భజించి కూర్చుంటాము నీ యొక్క <clears throat> కీర్తిని ప్రచారం చేస్తాము నిన్ను గుణగానం చేస్తాము నీ గురించి వింటాం నాన్న ఈ యొక్క దుఃఖమైన పరిస్థితి నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని రా బయటకు తీసుకుని రా అని చెప్పేసి గర్భలోపల జీవి జీవాత్మ ప్రార్థన చేస్తుందని చెప్పేసి కపిలదేవుడు ఒక శ్రీమద్ భాగవతంలో చెప్ చెప్తాడు ఆ విషయంలో ఆ విషయం గురించి అట్లా మనకు ఈ వాయువు ఏం చేస్తాయి అంటే పూర్తిగా మరిపిస్తాయి వాయువు అనేది బయటకు రాగానే మరిపిస్తాయి ఒకవేళ ఒక ఒక దృష్టిలో మంచిది అనిపిస్తుంది ఎందుకంటే మన మన ఆ జ ఆ జన్మంలో కలిసిపోయే మన బంధువులు మిత్రులు మన భార్య మన బిడ్డ మన తల్లిదండ్రులు అసలు వాళ్ళంతా కొద్ది కొద్దిగా గత జన్మలో మనకు సంబంధం ఉంటుంది వాళ్ళతోటి ఈ వాయు లేకపోతే మనకు తెలుస్తుంది ఓ ఈయన మళ్ళీ వచ్చింది నా భార్య అని మనకు భయపడిపోవడమో లేకుండా తల్లిదండ్రికి ఓ వీడే మళ్ళీ నా కొడుకు పుట్టినడా ఓ స్వామి అని చెప్పేసి ఆ పాత దాన్ని గుర్తునిందనుకో ఒక రకమైన భయం కూడా ఉంటాయి మనకు కానీ భగవంతుడు ఒక రకమైన ప్రేమంతో పాతది ఏది గుర్తు లేకుండా ఏం చేస్తాడు మనతో వాష్ అవుట్ చేస్తాడు ఆ షటవాయువు ఏం చేస్తుందంటే మొత్తం క్లీన్ చేస్తాయి మనకి ఏం తెలియదు మళ్ళీ కొత్తగా అమ్మ నాయన స్కూలు ఆంటీ అంకుల్ అంతా ఒక్కొక్కరే స్టార్ట్ అయిపోతారు అట్లా మళ్ళీ మొత్తము గతంలో ఏం జరిగిందో పూర్తి మర్చిపోతాం అయితే ఈయన షటగోపన్ ఆయనకి ఒక పేరు నమ్మాళ్ళ వరకు ఇంకొక పేరేమే షటగోపన్ అనే పేరు ఉంటుంది ఈ షటగోపన్ ఏం చేస్తాడు ఆయన బయటికి రాగానే ఈ యొక్క షటవాయు ఆయనకు దగ్గరకు వస్తుంది షటవాయు దగ్గరకు రాగానే హుంకారం చేస్తాడు గట్టిగా అని చెప్తాడు ఆ షటబాయ్ భయపడి ఆయన దగ్గర రాకుండా పారిపోతుంది అట్లా ఆయనకు షటారి షటగోపన్ అనే పేరు కూడా వచ్చింది మీరు గుడిలంతా చూసి ఉండొచ్చు ఒక రెండు పాదల్లాగా చేసేసి ఒక ఒక కిరీటం లాగా చేసి దానిపైన రెండు పాదాలు ఉంటుంది ఎప్పుడు దాన్ని దేవుడు ఒక పాదల పక్కనే పెట్టుకుని ఉంటారు అర్చన పూజలంతా అయిన తర్వాత కూడా మనకు షటరి పెట్టలేదంటే ఎక్స్పెషలీ తమిళనాడులో శ్రీ సంప్రదాయ గుడికి పోయినప్పుడు శ్రీ సంప్రదాయంలో ఉండే వాళ్ళకు షటరి పెట్టలేదంటే వాళ్ళకు ఒక సమాధానమే ఉండదు మన శ్రీరంగంలో మేము చూస్తూ ఉంటాము ఆ షటరీ కోసం ఎంతసేపు కానీ అట్లే కూర్చొని ఉంటారు ఆ పూజారి రానే రాడు కొన్నిసార్లు లోపలికి అంతరకు వెయిట్ చేస్తూనే ఉంటారు బయట అట్లే షటర్ పెట్టలేదు షటర్ పెట్టలేదు లాస్ట్ పూజారి విసిగిపోయి వచ్చేస్తాడు వీళ్ళు ఇంక పోర్లే అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకు అంత అయిన తర్వాత కూడా ఆ ఒక ఇదొక చటరి తలపైన పెట్టలేకపోతే వాళ్ళకు తృప్తి ఉండదు ఎప్పుడైనా సౌత్ ఇండియాలో మన తలపైన అంత గుడ్డ వేస్తే మళ్ళీ షటరీ పెట్టరు లేకుండా మనము చెద్దర్ అంత వేసుకుంటే కూడా షటరీ పెట్టరు పూర్తిగా మనం దాసుడులాగా ఈ చెద్దర్ తీసి నడుములో కట్టేసి లేకుండా మాతాజీస్ అంతా ఈ తలపైన ఉండే గుడ్డ తీసి ఖాళీగుంటే మాత్రం షటర్ పెడతారు చిన్న పిల్లలకి షటర్ పెట్టాలంటే పిల్లల్ని కొద్దిగా మరి షటర్ని కిందకి తీసుకుని రారు పిల్లల్ని కొద్దిగా పైకైట లేపి పట్టుకోవాలా తర్వాత ముక్కు కడ చేయి పెట్టుకొని వంగి తల వంగి ఆడ ముందు నిలబడితే అప్పుడు షటర్ పెడతారు ఎక్కువ గుడిలంతా అట్లా ఈ శ్రీ సంప్రదాయంలో ఆ షటర్కి చాలా మహత్వం ఉంటుంది అభిషేకం చేసినప్పుడు స్వామికి ఆ షటర్కి రెండు కలిపి అభిషేకం అంతా చేస్తారు అభిషేకం అంత అయినప్పుడు దానికి కూడా అభిషేకం ఉంటుంది సాక్షాత్ భగవంతుని పాదలాగా అది అక్కడ పక్కనే పెట్టుకుని ఉంటారు ఎప్పుడు కూడా దాన్ని మన తలపైన పెడతారు మామూలుగా మనము దర్శనకి వెళ్ళినప్పుడు అట్లా ఈయనకి ఈ షటవాయు అనే ఒక వాయుని కోపంగా చూసినాడు కాబట్టి ఈయనకు షటగోపాన్ అనే పేరు వచ్చింది భూమికి రాగానే అంటే నలభై మూడో రోజు చూడండి నల జస్ట్ కలియుగం స్టార్ట్ అయి నలభై మూడో రోజు అయింది ఆ భూమికి వచ్చంగానే ఈ యొక్క ప్రపంచము కలి యొక్క ఆధీనంలో కలి కలి యొక్క ఆధిక్యంలో ఉందని చూసి అట్టే కళ్ళు మూసేస్తాడు ఇప్పుడు వచ్చే ఏ ఇప్పుడు మీని వస్తే ఏం మా నమ్మ నమ్మే వాళ్ళవారు మనకు అర్థం ఊహించలేము జస్ట్ అప్పుడు నలభై మూడు రోజులు ఏం అంత విశేషం ఏం జరిగి ఉంటుందో అప్పుడు ఆయన కళ్ళు మూసేస్తాడు భయపడి అబ్బా ఇది ఏం ప్రపంచం రా బాబు పూర్తిగా భగవంతుని మర్చిపోయి అందరూ స్వతంత్రంగా బతుకుతున్నారే దేవుడు అని ఒక కల్పననే లేదే మనసులో ఒక ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడు చనిపోయిన తర్వాత ఒక లోకం ఉంది మనం పోవలసిన ఒక ఊరు ఉంది ఇది పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోవడానికి లేదు ఏ భయం లేకుండా అందరూ వాళ్ళ ఒక లౌకిక జీవనంలో మంచి గడుపుతున్నారని చెప్పేసి ఒక్కసారి ఈ ప్రపంచం చూసేసి కళ్ళు మూసేస్తాడు కళ్ళు మూసేసి ఏ రకమైన ఆయన దగ్గరే చలన వలనం లేదు అంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఏ తిరుమలసి ఆడవారు లాగానే ఆయన కూడా తినడము తాగడము నవ్వు తల్లిదండ్రులు పిల్లలు ఆడుకున్నట్లు ఆడుకోవడము ఇదంతా ఏ మ్యాన్ లైఫ్లో కనపడలేదు పూర్తిగా సైలెంట్గా ఉంటాడు ఆయన పూర్తిగా అయినా కానీ ఏం తినలేకపోతే ఏం ఇది చేయలేకపోతే కూడా ఏం వీక్ కూడా కాలేదు స్ట్రాంగ్గానే ఉన్నాడు మళ్ళీ అట్లా ఆయన మంచి స్ట్రాంగ్ ఉన్నాడు ఒక ఒక విధంగా చూస్తే మంచి స్ట్రాంగ్ ఉన్నాడు మంచి పుష్టిగా ఉన్నాడు తినలేదు తాగలేదు అని చెప్పేసి ఏమే శరీరం ఏమే వీక్ ఏం కాలేదు అట్లా తిరుక్కునుంగుడి నంబి యొక్క అనుగ్రహంలో ఆయన అవతారం తీసుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రులకు అట్లా ఆయన ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచం చూసి కొద్దిగా భయపడిపోయినాడు ఏమో ఇంత ఘోరంగా ఉందా ఈ ప్రపంచం చెప్పేసి ఆయన ఒక్కసారే ఆశ్చర్యం పోయినాడు సాక్షాత్ భగవంతుడు ఎట్లా వేదవ్యాసుడిలాగా వచ్చేసి వేదల్ని డివిజన్ చేస్తాడు కదా నాలుగుగా డివైడ్ చేస్తాడు కదా ఎట్లా ఈ మిగిలిన ఋషులంతా ఈ జమదగ్నికి ఎట్లా సాక్షాత్ పరశురాముడే అవతారం తీసుకుంటాడు అత్రి మహర్షికి ఎట్లా దత్తరా దత్తాత్రేయుడు అవతారం తీసుకుంటాడు త్రేతాయుగంలో క్షత్రియ వర్ణలు దశరథ దశ దశరథ చక్రవర్తికి ఎట్లా శ్రీరాముడు అవతారం తీసుకుంటాడా అట్లే యదుకులంలో వసుదేవ దేవకి యొక్క గర్భములు ఎట్లా శ్రీకృష్ణుడు అవతారం తీసుకుంటాడా అదేవిధంగా ఈ కారి మళ్ళీ ఉడేనంగే ఆమె యొక్క గర్భములో నమ్మ ఆళ్వారు ఈ విధంగా అవతారం తీసుకునేసి వేదల యొక్క రాశి నాలుగు వేదాలని శాఖ ఉపశాఖ అని చెప్పేసి అట్లా డివైడ్ చేసినారు ఆ వేదవ్యాసదేవుడు విధంగా ఈ సామాన్య జనులకు అర్థమయ్యే విధంగా ఈ వేదాన్ని తమిళకు మార్చడాని కోసము ఈయన అవతారం తీసుకున్నాడు నమ్మాళ్వారు అట్లా ఎందుకు తమిళ్లో మార్చాల్సి వచ్చింది ఎందుకు దేవుడు ఈ తమిళ్ వినాల్సి వచ్చింది దానికి మళ్ళీ వేరే స్టోరీ ఉంది అదంతా చెప్తా పోతే మనము ఈ పిల్లలు రాసినంత కంప్లీట్ చేయడం కొద్దిగా కష్టము ఎందుకంటే ఫుల్ ఇట్లా పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటుంది అట్లా ఈ నమ్మాళ్వారు అంత పూర్తిగా భగవత్ ఒక చింతనలో మునిగిపోయి ఉంటాడు భగవత్ భగవత్తుని ఒక చింతనలో పూర్తిగా మునిగిపోయినాడు నమ్మాళ్వారు భగవత్ చింతనలో పూర్తిగా మునిగిపోయినప్పుడు ఒకసారి ఏమైందంటే రాత్రి పగలు భగవంతుని యొక్క జపము భగవంతుని తపము భగవంతు గురించి ఆలోచించడం ఇదే ఆయన మనసులో ఉండిపోయింది ఎట్లున్నాడంటే ఒక క్షణం కూడా భగవంతుని మర్చిపోయి ఉండలేదంట ఒక క్షణం కూడా దేవుని మర్చిపోయి ఆయన ఉండలేదని చెప్తున్నారు అంత గొప్ప డివోటి నమ్మాళ్ళవారు కొన్నిసార్లు ఆయన చూడడానికి శ్వేతద్వీపంలో ఉండే గొప్పవాళ్ళంతా వచ్చి దర్శనం చేసుకొని శ్వేత శ్వేతద్వీపంలో ఉండే గొప్పవాళ్ళు పోయేవాళ్ళు అట్లా కొన్నిసార్లు వచ్చేసి పరమపదనాథుడు వైకుంఠం నుంచి గరుడ పైన కూర్చొనేసి శ్రీదేవి భూదేవి నీలాదేవితోటి శంఖ చక్ర కథ పద్మం వేసుకునేసి కౌస్తుభం వేసుకునేసి స్వామి వచ్చి మామూలుగా ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇట్లా చాలా గొప్ప డివోటీగా ఆయన ఇదవుతాడు అంటే అందరూ వచ్చి దర్శనం చేసుకొని పోవాలంటే ఆయన ఎంత గొప్పవాడు ఉండాల అట్లా ఈ నా వేదాంత దేశికన్ కూడా ఆయన ఒక పాటలు రాస్తున్నాడు అసలు భగవంతుడా నీది ఊరు వచ్చేసి వైకుంఠమా లేకుండా ఆళ్వార తిరునగరియా నీది వచ్చేసి మెడలు వేసుకునే మాలం వచ్చేసి తులసి మాలనా లేకుండా వకులాభరణమా అంటే వకులాభరణ అని చెప్పేసి స్వామికి ఈ స్వామి వచ్చేసి ఇంకా గిఫ్ట్ ఇస్తాడు ఆ పొలిండ్ర పొలిందు నిండ్ర పెరుమాన్ అని చెప్పేసి అక్కడ దేవుడు ఉంటాడు తిరుకుర దీంట్లో ఆళ్వార్ తిరునగరిలో ఆ స్వామి ఏం చేస్తాడంటే ఈయన ఒక గార్లాండ్ గిఫ్ట్కి ఇస్తాడు ఆ గార్లాండ్ వకులాభరణము ఎప్పుడు ఈయన వేసుకుంటాడు అందుకే ఈయనకి పేరు వచ్చేసి వకులాభరణం అనే పేరు ఉంది ఆయనకు వకుల పుష్పమాలను ఎప్పుడు ఆయన వేసుకుని ఉంటాడు మీరు అక్కడ చూడొచ్చు పొలిందు నిండ్ర పెరుమాన్ ఆ దేవుడిని మీరు ఎప్పుడన్నా ఆళ్వారు తిరణకరిపోతే చూడొచ్చు అట్లా వకుళభూషణ ఆభరణ అని చెప్పేసి ఆయనకు పేరుంది అట్లా ఆయన అంటున్నాడు స్వామి నీది తులసి మాల వేసుకుంటున్నావా నీవు లేకుండా ఈ వకుళాభరణం వకుళ పుష్పమాల వేసుకుంటున్నావా నీ పేరు వచ్చి పరాంకుశనా లేకుండా నారాయణనా అని చెప్పేసి ఎందుకంటే ఆయన నీకు రెండు చేతులా లేకుండా నాలుగు చేతులా అని చెప్పేసి ఆయన అడుగుతాడు ఎందుకంటే పూర్తి దేవుడు వచ్చేసి ఆ <clears throat> వైకుంఠంలో ఉండే దేవుడు ఎట్లా ఉంటాడా అట్లే ఈయన వచ్చి శ్రీ నమ్మవాళ్ళ వారు అంత ఒక సౌందర్యము ఆ తేజస్సు అంత ఉంటుంది కానీ ఆయన భక్తుని ఒక దీంట్లో ఉంటాడు గోపికలు ఒక మూడ్లో ఉంటాడు పూర్తి కృష్ణ ప్రేమంలో మునిగి ఉంటాడు ఆయన కంగుం పగులని ఒక శ్లోకంలో చెప్తున్నారు ఆయన రాత్రి పగలు అని తెలియకుండా ఏడుస్తూ ఉంటాడంట భగవంతుని ఒక విరహం తట్టుకోలేక భగవంతుని మర్చిపోయి ఉండలేక రాత్రి పగలు ఏడుస్తుంటారు దాన్ని ఆయన ఒక రాసిన ఒక గ్రంథంలో చెప్తారు తిరువాయిమొళిలో చెప్తారు ఎట్లంటే ఒక అమ్మాయిను అమ్మాయిదొక్క తల్లి అట్లా ఒక భావంతో చెప్తారు ఈమె ఏమప్ప రాత్రి పగలు ఏడిస్తూ ఉంది ఏడిస్తూ ఉంది అని చెప్పేసి తల్లి తన కూతురును చూసేసి చెప్పినట్లు ఒక నీళ్ళు వచ్చేసి రాత్రి పగలు సముద్రంలో కలిసే నదిలాగా కనిపిస్తుంది నది ఎట్లా ప్రవహిస్తుందా అట్లా ప్రవహిస్తుంది ఈమె యొక్క కళ్ళలోక వచ్చే నీళ్ళు అని చెప్పేసి ఆ కంగుం పగలు దీంట్లో చెప్తారు రాత్రి పగలు నా కూతురు ఆయన కోసం విరహంలో ఏడిస్తూ ఉంది అని చెప్పేసి గోపికా భావన మైండ్లో పెట్టుకునేసి అంటే గోపి గోపీ భావనలో ఉంటాడు ఈ నమ్మాళ్వార్లో నమ్మాళ్ళవారు ఎంతో నంపెరుమాళ్ శ్రీరంగాలు ఉండే ఉత్సవమూర్తి నంపెరుమాళ్ కూడా నమ్మాళ్ళవారు ఎంతో ఇష్టము ఒకసారి ఈ కంబర్ ఆయన రామాయణం రాసి వస్తాడు రామాయణం రాసుకుని వచ్చేసి చాలామంది దానికి అబ్జెక్షన్ ఇది అట్లా కాదు ఎట్లా ఎట్లా అంత నీవు రాసింది తమిళుండి అది కరెక్ట్గా లేదా అది ఇది అని చెప్పేసి చిన్న చిన్న గొడవలంతా వస్తూ ఉండింది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతా వస్తూ ఉండింది లాస్ట్కి భగవంతుడు అక్కడ అమ్మవారి సన్నిధి ముందు వచ్చేసి ఆయన పాడతాడు ఆయన పాడితే అక్కడ ఒక నరసింహస్వామి ఏం చేస్తాడు గట్టిగా ఒక చేయి పైకి లేసేసి గట్టిగా అరుస్తాడు అంటే వాళ్ళొక మాటలు ఫస్ట్ వాళ్ళు ఒక డిబేట్ పెట్టుకుంటారు ఒకవేళ ఈ నేను చదివే ఈ రామాయణకు ఆయన రెస్పాండ్ అయిపోతే ఆ నరసింహస్వామి దానికి స్పందిస్తే ఇది ఆథరైజ్డ్ ఇది ప్రామాణికమైన రామాయణం అని మీరందరూ తెలుసుకోవాలని చెప్పేసి చెప్తారు అట్లా మంచిగా ఆయన పాడుతూ ఉంటే అక్కడ పక్కనుండే నరసింహస్వామి గట్టిగా అరుస్తూ ఒక చెయ్యి పైకి ఎత్తేస్తాడు అట్లా అప్పుడు అందరూ తెలుసుకుంటారు ఈ రామాయణం వచ్చి ప్రామాణికమైన రామాయణం అని చెప్పేసి అట్లా కంబర్దొక రామాయణము చాలా ప్రామాణిక రామాయణం అయిన తర్వాత నమ్ ನಮ್ಮ దాన్ని <clears throat> వింటాడు వింటున్నప్పుడు నమ్మ పెరమాడు కూడా మంచిగా అనిపిస్తాయి అప్పుడు ఒక మాట అంటాడు అన్ని బాగుంది దీంట్లో ఒక మా మా ఆడవారి గురించి నమ్మాడవారి గురించి ఏదో రెండు ఒక రాయకూడదా అని చెప్పేసి స్టార్టింగ్లో బాగుంటుంది కదా అని ఊరికైనా ఒక ఆయన ఒక అంత ప్రేమం ప్రతి ఒక్క దాంట్లో నమ్మ ఆడవారు ఉండాలని చెప్పేసి నమ్మ పెరుమాళ్ళది ఒక ఆశ ఒకసారి ఈయన కూడా నమ్మాడవారు కూడా ఆయన ఏం చేసినాడంటే ఆయన ఒక పాశ్రంలో ఆ ప్రేమంలో ప్రేమ భావనతోటి గోపిక భావనలాగానే రాస్తూ రాస్తూ ఆయన అన్నాడు నేను నంపెరుమాళ ఒకే పల్లకిలో తిరిగినాము నేను నంపెరుమాళ ఒకే ప్లేట్లో తిన్నాము నేను నంపెరుమాళ ఒకే చోట పండుకున్నాము అని చెప్పి రాసినాడు కానీ అది ఎక్కడ ప్రూఫే కాలేదు ఆ సమయంలో స్టార్టింగ్ స్టార్టింగ్ అది ఎక్కడ జరిగింది ఎవరికి దాని ఒక గ్లిమ్స్ దొరకలేదు అది ఎక్కడ జరిగి ఉంటుంది అది ఎప్పుడు జరిగి ఉంటుంది ఎవరు చూడలేదు ఆ టైంలో అట్లే అందరు ఆలోచిస్తూ ఉన్నారు ఇది ఎప్పుడు జరిగిందని చెప్పేసి కానీ అది ఆ టైంలో జరిగిందే లేదు కానీ అట్లా అది చాలా సంవత్సరాల క్రితం ఏమైందంటే ఈ ఆళ్వార్లో ఈ శరీరం ఇక్కడ నుంచి వదిలేసిపోయిన తర్వాత ఆయన వైకుంఠంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఒకసారి ముస్లిమ్స్ ఆక్రమణం చేసినప్పుడు నంపేరు మళ్ళీ తీసుకుని పల్లెకి లేసుకునేసి వేరే చుట్టకు తీసుకుని పోతారు పేర్లు తీసు తీసుకుని పోయినప్పుడు నమ్మాళ్ళవారి విగ్రహం కూడా మీకు నేను మధుర కవి ఆళ్వారి గురించి చెప్పినప్పుడు చెప్తాను నమ్మాళ్ళవారి విగ్రహం గురించి ఆయనది కూడా దివ్యమైన విగ్రహం ఉంది అయ్యో ఇది కూడా మిస్ కాకూడదు ఈ ముస్లిమ్స్ ఏమైనా ఆక్రమణ చేసి ఏమైనా చేస్తారని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారు ఆ విగ్రహాన్ని కూడా ఎత్తుకుంటారు ఆ మెయిన్ మూర్తిని నమ్ నంపెరుమాళ్ళని ఇక్కడ నుంచి తీసుకుని పోతారు అదే పల్లకిలు వేరే మార్గం లేకుండా నంపె నమ్మాళ్ళవారిని కూడా కూర్చోబెట్టేస్తారు ఇద్దరిని కూర్చోబెట్టేస్తారు ఇక్కడ మంతా ముస్లిమ్స్ ఒక ఆక్రమణ సమయము ఇద్దరు ఒకే పల్లకిలో కూర్చుంటారు ఇద్దరు ఒకే పల్లకిలు కూర్చుంటారు సేమ్ టైంలో ఏమవుతుంది భోగ ప్లేట్ ఒకటే ఉంది ఇద్దరికి ఇద్దరికి ఒకే ఒకే ఆఫరింగ్ ప్లేట్లు ఇద్దరికి పెట్టేస్తారు ఆయన దేవుడు ఈయన భక్తుడు నమ్మ ఇద్దరికి కలిపి ఒకే ప్లేట్లు పెడతారు పండుకోవడానికి ప్లేస్ లేకుండా ఇద్దరిని ఒకే చోట పండుకోబెట్టేస్తారు ఆయన ఎప్పుడో రాసిపోయినాడు ఆయన ఎప్పుడో రాసిపోతే అది రీసెంట్గా అంటే కొన్ని సంవత్సరాల మాకు వందలాది సంవత్సరాల క్రితము అది జరిగింది ఈయనేదో వేల సంవత్సరాల క్రితం అట్లా రాసినాడు నేను నాకు నమ్మ పెరుమళ్ళకి ఎంత ప్రేమ అంటే మే మేమిద్దరు ఒకే ప్లేట్లో తిన్నాము ఒకే చోట పండుకున్నాము ఒకే వెళ్ళి తిరిగినాము ఫేస్ ఫేస్ కూర్చొనేసి తిరిగినామని చెప్పేసి అప్పుడు రాసినాడు కానీ ఆ మాట అయినా రాసిన మాట అబద్ధం కాలేదు అది నిజమైంది అట్లా ఇక్కడేమైంది ఈ రాత్రి పగలు కృష్ణ ప్రేమను మునిగిన్నాడు కానీ ఆ చిన్న పిల్లోడిని ఏం చేశారంటే ఆ చిన్న పిల్లోడు తల్లిదండ్రికి ఏ రకమైన ఒక ముద్దు బిడ్డలాగా అనిపించట్లే ఏ శ్రీనివాస్ ఆ తల్లిదండ్రిలో ఇది అవట్లే ఏ విధంగా ఆయనకి ఇది కావట్లేదు ఏ విధమైన ఒక ఏమంటారు పిల్లలతోటి ఒక పుత్ర వాత్సల్యం రావాలి కదా ఈయన ఏమాత్ర తల్లిదండ్రులతో ఆడుకోవట్లేదు ఏం చేయట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళు వచ్చేసి ఆ చిన్న పిల్లోడిని తీసుకుని వచ్చేసి ఆ చెట్టు ఆ చింతపండు చెట్లే ఆ చిన్న పిల్లడికి ఉయ్యలం వేసేసి కూర్చోబెట్టేస్తారు పండుకోబెట్టేస్తారు అక్కడనే ఎందుకంటే వాళ్ళు తెలుసు ఉంది ఇది దేవుడిది బిడ్డ కానీ రోజు వచ్చి చూస్తూ ఉన్నారు ఇది దేవుడితో బిడ్డ కొన్ని దాంట్లో చెప్తున్నారు వాళ్ళు తీసుకుని పోవాలని ట్రై చేసినప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుంది ఆ చింతపండు చెట్టును గట్టిగా పట్టుకుంటుంది తాను వాళ్ళతోటి రావడానికి ఇష్టం లేదని చూపిస్తూ ఉండింది లాస్ట్కి అక్కడ ఒక తొట్టి లేసుకునేసి బిడ్డని అక్కడే పెట్టుకున్నారని చెప్పేసి అట్లా అది ఏం చేసింది చెట్టు లోపలే పోయి కూర్చొనేసింది కూర్చునేసి ఆ ఒకళాభరణం మాల వేసుకునేసి తాను లోపలే కూర్చొని ఉంది మంచి ముద్రతోటి కూర్చొని ఉంది అసలు పదహారు సంవత్సరం వరకు ఏ మాత్రం చలనవలనం లేదు పూర్తిగా పూర్తిగా ఇది డిఫరెంట్గా ఉంది ఏమాత్రం అదికి దానికి ఏమే ఒక బతికిందా చనిపోయిందా లేకుండా ఏమైనా యాక్టివిటీస్ ఉందా దానికి అది విగ్రహమా లేకుండా ఒక పర్సన్ ఏం అర్థం కాకుండా ఉంది అట్లా ఆయన అట్లా కూర్చొని ఉన్నాడు అట్లా తర్వాత మళ్ళీ అక్కడ మధుర కవి ఆళ్వారు వస్తారు మధుర కవి ఆడవారి గురించి ఈ పెంపుల రాసి తర్వాత చెప్తుంది కాబట్టి ఆయన గురించి మళ్ళీ నేను చెప్తాను ఆయన ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చినాడు ఎందుకు అక్కడికి వచ్చినాడు అని చెప్పేసి మధుర కవి ఆడవారు అక్కడికి వచ్చి చూస్తాడు అక్కడ వచ్చి చూసినప్పుడు ఈ పిల్లోడు వచ్చేసి అట్లే పదహారు సంవత్సరాల కుర్రోడు ఆ దాంట్లో లోపల ఉన్నాడు ఆ చెట్టు లోపల అట్లే స్ట్రిక్ట్గా ఉన్నాడు కళ్ళు మూసుకొని ఉన్నాడు ఏం చేస్తుండే ఒక మొత్తం ఒక ఏం అర్థం కావట్లే ఇది బతికి ఉందా ఏముందని చెప్పేసి ఆయనకు అర్థం కావట్లే ఆయన ఏం చేస్తాడు ఒక రాయి తీసుకునేసి ఫట్ అని కింద కొట్టేస్తాడు ఆ రాయిని ఒక్కొక్క రకమైన సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చినప్పుడు నమ్మాళ్ళవాళ్ళు కణ్ కళ్ళు తెరుస్తారు కళ్ళు తెరిసేసి ఆయన చూస్తారు ఆయన చూసినప్పుడు ఒక మాట అడుగుతారు ఆయన ఆయన చూస్తారు ఫస్ట్ చూసినప్పుడు ఈయన బతికి ఉన్నాడు అని తెలిసిపోయింది బతికినాడు జస్ట్ చూపుల ద్వారా ఉన్నాడు అని తెలిసింది సరే ఈయనకు మాటలు వస్తుందని చూడాలని చెప్పేసి ఆయన దగ్గర ఒక మాట అడుగుతారు ఆ తమిళ్ ఉంటుంది ఆయన ఏమడుగుతున్నాడంటే ఈ పంచభౌతిక శరీరానికి దాని ఒక సారం చెప్తున్నాను ఒక ఈ పంచభౌతిక శరీరానికి ఆత్మ ప్రవేశం చేస్తే ఆ ఆత్మ అక్కడ ఏం చేస్తుంది దాని పరిస్థితి ఏమని అడుగుతున్నాడు శత్తతిన్ వయతిల్ షిర్యద్ పిరందాల్ ఎత్తి తిండ్రు ఎంగే కిడకమని అడుగుతాడు ఒక శ్లోకము అంటే ఈ ఈ చేతనము ఈ జడ చేతనం పంచభూతాలతోటి కలిసిపోయినప్పుడు పంచభూతాలతోటి వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది అది బయటికి వెళ్తుందా అక్కడే ఉంటుందా దాని పని ఏమని అడిగితే నమ్మాడవారు అంటారు అత్తే తిన్ను అంగే కెడకం చెప్పేసి అక్కడే తినేసి అది అక్కడే ఉండిపోతాయి అంటే ఈ ఆత్మ అనేది ఈ పంచభౌతిక శరీరం తీసుకున్న తర్వాత దీని నుంచి తప్పించుకొని పోవాలని దానికి మూడే రాదు ఇది బాగుంది ఇక్కడే ఉండిపోవాలని చెప్పి ఏం చేస్తుంది ఇక్కడే మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ శరీరం తీసుకునేసి ఇక్కడే ఉండిపోతాయని చెప్పేసి నమ్మాళ్వారు చెప్తారు నమ్మాళ్వారు చెప్పిన ఈ మాట వినేసి మధుర కవి వరకు ఎంతో ఆనందం వచ్చింది తన ఒక అన్ని డౌట్కు దీంట్లో క్లియర్గా క్లియర్నెస్ అయింది ఆయనకు మధుర కవి ఆళ్వారి గురించి చెప్తాను మా ఆయన ఎంత గొప్ప డివోటీ అయిపోయినాడు లాస్ట్కి ఈయనకని చెప్పేసి నమ్మాళ్వారక అట్లా ఈయన చెప్పిన విషయము మంచిగా నచ్చింది తర్వాత కవి ఆడవారు ఆయన దగ్గరనే అన్ని దీక్షలు తీసుకునేసి ఆయన దగ్గరే ఆధ్యాత్మిక శిక్షణని పొందుతారు అట్లా ఆ సందర్భంలో ఏమవుతుందంటే మంచిగా ఒకరొకరు భగవంత్ గురించే మాట్లాడుతూ భగవంత్ గురించే వింటూ ఇట్లే పూర్తిగా కృష్ణ భక్తులు వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు అప్పుడు ఆయన ఒక్కసారి ఏమైందంటే వారికి ఒక్కసారి రాముడు గురించి వింటాడు రాముడు గురించి విన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే రాముడు గురించి వింటే ఒకసారి ఆరు నెలల పాటు అన్కాన్షియస్లో వెళ్ళిపోతాడు జస్ట్ రామ రాముడు ఒక గొప్పతనం వినేసి ఆరు నెలల పాటు ఒకసారి పూర్తిగా ప్రజ్ఞ తప్పి పడిపోతాడు సిక్స్ మంత్ పడతాయి మళ్ళీ ఆయన ఒక భౌతిక ప్రజ్ఞకి రావాలంటే భౌతికమైన చైతన్యానికి రావాలంటే బయటికి రావాలంటే ఆ దీంట్ నుంచి ఆ ట్రాన్స్ నుంచి సిక్స్ మంత్ పడింది తర్వాత ఒకసారి కృష్ణుడి గురించి ఆయన వింటాడు కృష్ణ ఒక దామోదర్ లీల వింటాడు కృష్ణ ఒక దామోదర్ లీలలో అయ్యో ఈయనకు బయట లేదు లోపల లేదు అటువంటి గొప్ప దేవాది దేవుడిని యశోద మాత బంధించిందా అని చెప్పేసి వినేసి అంటే ఈయన బంధించడానికి అవుతుంది ఈయనకి బయట లోపల అనే ఒక ఇది లేదా ఈయన ఎట్లా బంధించింది యశోద అని చెప్పి ఆశ్చర్యపోయి ఈయన వింటా ఉంటే అక్కడ ఒకసారి పడిపోయినాడు అక్కడ ఒకసారి పడిపోయి మళ్ళీ ఆరు నెల దామోదర్ లీల వినేసి ఆరు నెల పడిపోయినాం మనం ఎన్ని పదహారు సంవత్సరం నుంచి వింటా ఉన్నామా దామోదర్ లీల ఏమైనా మార్పు వచ్చిందా ఏం లేదా ప్రతిసారి వింటున్నాము నైట్ ప్రసాదాన్ని తీసుకుంటాం మళ్ళీ పోయి పండుకొనేస్తాం ఆయన ఒకేసారి దామోదర్ లీల వినేసి ఆరు నెలలు ఎట్టప్ప కృష్ణుని బంధించింది యశోద యశోద ఒక భక్తి ఎంత గొప్పది ఉండాలని చెప్పేసి అట్లా ఆలోచించి అట్టే పడిపోయినాడు సిక్స్ మంత్ పడింది మళ్ళీ బయటకు రావాలంట ఇంకొకసారి భగవంతుని యొక్క సౌందర్యం గురించి వింటాడు విభవ అవతారంలో భగవంతుడు ఎట్లా ఉంటాడు పైన శ్రీ శ్రీ వైకుంఠంలో ఎట్లా ఉంటాడు ఆయన బ్యూటీ ఎట్లా ఉంటుంది విని విని విని అట్లే పడిపోతాడు పడిపోయి మళ్ళీ ఒక సిక్స్ మంత్ పడతాయి ఇట్లా మూడు సార్లు దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు ఇట్లు పడిపోయినాడు ఆయన ఒక జీవితంలో భగవంతు గురించి వినేసి అంత గొప్ప ఒక స్థాయి వచ్చేసింది ఆయన ఒక దీనికి అట్లా ఈయన ఒక భక్తికి మెచ్చుకొనేసి వేరే వేరే ఊరు నుంచి గొప్ప గొప్ప వాళ్ళిన దర్శనానికి వస్తున్నారు అట్లా వచ్చి వచ్చేసి ఒక్కసారి ఏమైంది ఈయన ఒక దర్శనం చేసుకోవడానికి అందరూ బయలుదేరినారు ఈయన దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడి నుంచి ఎందుకంటే ఈయన ఇంత గొప్పగా ఉన్నాడు రాత్రి పగలు ఒక్క క్షణం భగవంతుని తలుచుకోకుండా భక్తి చేస్తున్నాడంటే ఎట్లుండాలి వాళ్ళ పరిస్థితి భగవంతుడికి ఎట్లా ఉండాలా హామ్ భక్త పరాధీన అంటే ఆయనకి ఇంకా ఇటువంటి భక్తులు వదిలేసి ఆయన ఎట్లా పోగలుగుతాడు అక్కడే దగ్గర దగ్గర ముప్పై రెండు గుడి నుంచి భగవంతుడు వచ్చి నిలబడినాడు ముప్పై రెండు గుడి నుంచి ఎట్లా చిన్న పిల్లలకు మనము స్కూల్లో చాక్లెట్ ఇస్తామంటే లైన్లు డిసిప్లిన్గా వస్తారు కదా అట్లా అన్ని గుడిలు అన్ని దేవుడు వచ్చేసి మంచిగా పద్ధతిగా పక్కపక్కనే కొద్దిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కొద్ది కొద్ది గ్యాప్ పెట్టేసి లైన్లు నిలబడిన లైన్లు కూర్చున్నారంటే లైన్లో కూర్చునేసి ఆ చింతపండు చెట్టు కడిగిన ఉన్నాడు ఒక్కొక్కరే పోవాలి మళ్ళీ మళ్ళీ అందరూ కలిసిపోయేది ఆయన గిర్రని నా గురించి పాడు నా గురించి పాడు గొడవ పెట్టకుండా మంచిగా ఒక్కొక్కడే ఒక్కొక్కడే చూస్తున్నాడు ఆయన లేచిపోయినాడు ఆయన అయిపోయిందని మళ్ళీ కొద్దిగా వీళ్ళు సర్దుకుని యువతలకు రావడము మళ్ళీ ఆ స్టెప్ పైకి ఎక్కడము అందరూ కలిపి పైకి ఎక్కేసి ఆయన చింత చెట్టు లోపల కూర్చొని ఉంటాడు ఆయన ముందు ఫస్ట్ వచ్చేసి నిలబెడతాడు మధురైలో ఉండే కల్లాళ్ళ గారు కళ్ళళ్ళ గారు నిలబెడతాడు నిలబెడితే ఆయన ఒక పరమస్వామి అని ఆయన పేరు కళ్ళళ్ళ గారు స్వామిది ఆ పరమస్వామి నిలబెడతాడు నిలబెడితే నమ్మాళ్ళవారు ఆయన గురించి ముప్పై పాటలు పాడతాడు ముప్పై పాటలతోటి బాగా తృప్తి చెందిన ఎట్లా మన చిన్న పిల్లలకు చాక్లెట్ లడ్డం తీస్తే ఆ చాలరా బాబు దొరికింది అదొక భయం ఉంటాయి నాకు దొరికితే లేదు అని చెప్పేసి ఒక భయం ఉంటాయి చూడండి పిల్లలకు అట్లా ఈ దేవుడికి ఒక దొరికిన వెంటనే సంతోషపడి ఆనందపడి ఆయన బయలుదేరిపోయినాడు ఆయన బయలుదేరిపోయిన తర్వాత మన స్వామి మీ ఊరు స్వామి తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆయన వచ్చి నిలబ ఆయన వచ్చి ఆయన లైన్లో ఉన్నాడు అక్కడేమో కోట్ల కోట్ల మంది ఆయన లైన్ దర్శనం కోసం ఇవన్నీ నెల నుంచి సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తూ ఉంటారు ఎట్లా ఆయన ఒక క్షణం చూడాలంటే ఇంటర్నెట్ ముందే కూర్చుంటారు ఈ సేవ దొరుకుతుందా ఈ సేవ దొరుకుతుందని ఎంతమంది కొంచెం నడుచు నడుచుకుంటూ పోవడానికి ప్లాన్ చేసి ఎంతమంది ఉంటారు లేకుండా ఆయన రకరకాల సేవలు ఎట్లో ఒకటి అది వస్త్రం దొరకలేదని కొంచెమంది సుప్రభాతం దొరకలేదని కొంచెమంది అభిషేకం దొరకలేదని కొంచెమంది ఎంత ప్లాన్ చేశాను ఆయన ఒక క్షణం చూడడానికి ఆయన వచ్చి ఇక్కడ కొంచెం నాడు నమ్మపేరు నమ్మాళ్ళు వాడి దగ్గర పాడిపించుకోవడానికి ఆయన కళ్ళళ్ళ గారు పోయినాడా కళ్ళళ్ళ పోయిన తర్వాత ఈయన పైకి వెళ్ళేసినాడు మంచిగా అల్వేల్ మంగంతో శ్రీదేవి భూదేవితో అందరు కలిపి పైకి ఆ చింత చెట్టు కడపోయి నిలబడినాడు నిలబడి దర్శనం దర్శనమిచ్చినాడు బాగా ఆలోచించండి ఇక్కడ భగవంతుడు భక్తుని చూడడానికి వచ్చినాడు అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమే భక్తులు కొట్టుకుంటారు స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి నైట్ ఒంటి గంటకు లేచి స్నానం చేసుకుని అంగ ప్రదక్షిణ ఏదో ఒక్క సాటి చెప్పేసి బాలాజీని చూడాలంటే ఎంత డిమాండ్ బాలాజీకి ఎంత కష్టపడాలో బాలాజీని ఒక దర్శనం చేసుకోవాలంటే అంత ఈజీగా అయ్యేదే కాదు ఎంత బిజీగా ఉంటాడు స్వామి నిద్ర కూడా పోడా భక్తులకు దర్శనం ఇచ్చే బిజీలో అటువంటి స్వామి మర్యాదగా శంకు చక్రాలు పట్టుకునేసి దోతిని కొద్ది పైకి లేపేసి శ్రీదేవి భూదేవిని అల్మెల్ మంగానంత పట్టుకునేసి ఇక్కడ మర్యాద కూర్చున్నాడు ఆయన అళగర్ కల్లళగర్ బయలుదేరి పోయిన వెంటనే ఈయన పైకి పోయేసి ఈయన ఒక పది పాటలు అంతే ఈయనకి పాడింది పది పాటలు పాడిపించుకునేసి ఆయన వెళ్ళిపోయినాడు ఆయన తర్వాత ఆయన తర్వాత ఈయన వచ్చినాడు తిరుకురుంగుడి నంబి ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు ఆయన మళ్ళీ సర్దుకోలే కదా ఒక్కొక్కరు పోయిన వెంటనే డాక్టర్ దగ్గర ఒక్కొక్క <laughs> పేషెంట్ అయినప్పుడు మనం మంది నెక్స్ట్ మంది నెక్స్ట్ అని చెప్పేసి మనం దగ్గర దగ్గరకు వస్తాం కదా ఇట్లా మర్యాద ఒక్కొక్కరు దగ్గర దగ్గరకు వస్తూ ఉన్నారు కూడా నమ్మి వచ్చినాడు ఇంకా ఆయన ఒక మంచిగా పాడేసి పది పాటలతోటి ఆయన మెప్పించుకునేసి ఆయన పది పాటల్లో తృప్తి చెంది ఆయన పోయిన లోకల్ పర్సన్ ఆయన మళ్ళీ ఇప్పుడు పీచుకోవచ్చు కానీ అందరి ముందు మనం కూడా అవదే టైంకి పోతే బాగుంటుందని నమ్మాలి వారిని మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేసేదొద్దని చెప్పేసి అందరికీ ఆయన కలిసి దర్శనం ఇచ్చేప్పుడే మనం దర్శనం చేసుకోదామని చెప్పేసి ఆయనకు దర్శనం అయిపోయింది తర్వాత ఆయన అక్కడే ఉండేది ఆ చెట్టు పక్కనే ఉండేది ఆయనకు ఆయనకు అపాయింట్మెంట్ దొరికినప్పుడు నాలుగో అపాయింట్మెంట్ దొరికింది ఆదినాథ పెరుమాళ్ దానికి ముందు కళ్ళగర్ వచ్చిపోయినాడు బాలాజీ వచ్చిపోయినాడు తిరుకురు కూడా నమ్మి వచ్చిపోయినాడు అదే సర్కల్ ఉండాడు ఆ దేవుడు ఆదినాథ పెరుమాళ్ ఐదు భార్యలతో ఉంటాడు ఆయన వచ్చేసి అప్పుడు వస్తాడు అప్పుడుకి వచ్చేసి ఆయనకు ఆయన గురించి ఒక పది పాటలు పాడుకునేస్తాడు పాట పాడేస్తాడు నమ్మాళ్ళు వారు మంచిగా వినేసి పోతాడు తరువాత ఏదైతే శ్రీ సంప్రదాయంలో ప్రతిరోజు తలుచుకోవాలని చెప్పి ఉందో వానమామలై తోతాద్రి స్వామి శ్రీ సంప్రదాయంలో ఎనిమిది చోట అని ఎప్పుడు తలుచుకోవాలని చెప్తారు శ్రీరంగముని ఎప్పుడు తలుచుకోవాలంటారు శ్రీరంగం రంగ సంయుతం అని చెప్పేసి శ్రీరంగం సౌతులు వచ్చేసి తిరుపతి బాలాజీని శ్రీముష్ణంని తోతాద్రి వానమామలే స్వామిని తర్వాత తిరుపతి బాలాజీ ఒకడు వానమామలే ఒకటే తర్వాత సౌత్లో వానమామలై తిరుపతి బాలాజీ శ్రీమూష్ణం శ్రీమూష్ణంలో వరాస్వామి ఉంటాడు తర్వాత శ్రీరంగం ఈ నాలుగుని సౌతులు తలుచుకోవాలని దక్షిణ భారతంలో ఉండే దేవుడు ఈ నాలుగు తెలుసుకోవాలా నార్త్లో వచ్చేసి బద్రీ బద్రీనాథ్ని తలుచుకోవాలా ముక్తినాథ్ని తలుచుకోవాలా తర్వాత పుష్కరని తలుచుకోవాలా నైమిషారణ్యం నార్త్లు నాలుగు సౌత్లు నాలుగు ఈ టెంపుల్స్ అష్ట స్వయం వ్యక్త క్షేత్రాలు అని చెప్పేసి అంటే ఈ ఎనిమిది వచ్చి భగవంతుడు ఆయన సొంత ఆశతోటి వచ్చి కూర్చున్నాడు ఈ చోట అట్లే ఇటువంటి ప్లేసులు ఆయన ఉండాలనుకున్న ప్లేస్ ఆయన ఇష్టపడి వచ్చిన ప్లేస్ అటువంటి ప్లేసులు ఒకడైనా వానమామలి దైవనాయక్ అని పెరుమాడు ఆ గుడిలు పోతే మీరు దేవుడికి నూనెతోటి అభిషేకం చేస్తారు దేవుడికి ఆ నూనె అభిషేకం చేసిన నూనె ఒక పెద్ద బావి ఉంటుంది మంచి ఇష్ట ఉంటుంది అక్కడ ఉండే తొమ్మిది విగ్రహాలు స్వయంభూ ఆయన వచ్చినాడు అక్కడికి పాడిపించుకోవడానికి ఆయన ఇంకా ఆయన పోయినాడా ఆయన పోయేసి ఆయనకు ఒక పది పాటలు పాడేస్తున్నారు తర్వాత నిన్న మాట్లాడినాం కదా ఏం స్వామి ఎప్పుడు నిద్రపోతూ ఉంటావు కొద్దిగా భక్తులు వస్తే లేచి కూర్చొని మాట్లాడకూడదని విన్నంత సారంగపాణి ఆయన కూడా వచ్చినాడు ఆయన కూడా వచ్చేసి ఆయన కూడా అక్కడ వచ్చేసి పాము పడకేసుకొని లైట్ వెయిటింగ్లో ఉన్నాడు ఎప్పుడు ఈయన వీళ్ళు నాది అపాయింట్మెంట్ నాకు ఎప్పుడు దొరుకుతాయి అని చెప్పేసి మామలై దైవ నాయకన్ పెరుమాళ్ళు పోయిన వెంటనే ఆయన పైకి వచ్చేసినాడు నమ్మాళ్ళవారు దర్శనం చేసుకున్నాడు ఆయన గురించి కూడా స్వామి నమ్మాళ్ళవారు పది పాటలు పాడేస్తున్నాడు తర్వాత కేరళ నుంచి ఒకటి వచ్చినాడు శ్రీవల్లభ అని చెప్పేసి ఆయన వచ్చేసి నిలబడి ఉన్నాడు ఆయన వచ్చి నిలబడితే ఆయనకు ఒక పది పాటలు పాడినారు తిరువన్ వండూర్ అని చెప్పేసి ఇంకొక టెంపుల్ ఉంది కేరళలో అక్కడ నుంచి బలదేవుడు వచ్చినాడు ఆ బలదేవుడు కూడా పది పాటలు పాడినాడు ఇంకా మీకంత తెలిసిన ఒక ఊరు కుంభకోణంలో ఉప్పలి అప్ప అని చెప్పేసి బాలాజీది అన్న అంటారు బాలాజీ లాగానే ఉంటాడు బాలాజీ లాగానే బాగా డబ్బులు అంత ఉన్నాయి ఆయన దగ్గర కూడా రకరకాల కవచాలు బంగారు కవచాలు ఉంటాయి బాలాజీకి ఒక సైజు పెద్దగానే ఉంటాడు హైట్గా ఉంటాడు ఒకే ఒక్క ఇదేమంటే బాలాజీకి వెనక తేడా ఏమంటే బాలాజీ ఉప్పు వేసుకుంటాడు ఈయన ఉప్పు వేసుకోడు ఉప్పిళి అప్ప అని చెప్తారు ఏ పదార్థంలో ఆ మహాలక్ష్మికి వంట చేయడానికి ఉప్పు ఉప్పు వేయడానికి రాదని చెప్తే పెళ్లి చేసుకున్నప్పుడు చిన్నప్పుడు పెళ్లి చేసుకుంటాడు సరే ఉప్పు లేకుండా నేను తింటాను అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పేసి ఎప్పుడుకు ఏం వేసుకున్నా కానీ ఉప్పు వేసుకూడదు ఏంటి ఉప్పు ఉండదు ఆయన ఫుడ్లో ఆయన వచ్చి నిలబడినాడు ఈ నమ్మాళ్ళవారి ముందు ఉప్పులేప్ప నిలబడినాడు ఉప్పులేప్పని ఉప్పు ఉప్పిల్ల తప్ప పారిల్ల తప్ప నీకు సమానమైన దేవుడు లేదు నా ఒక బంగారము నా ముత్తు నా పకడము చెప్పి ఎన్నప్పని ముత్తప్పని చెప్పేసి ఆయన ఒక పది పాటలు ఆయన గురించి పాడినారు తర్వాత ఆ నవ తిరుపతిలో ఇద్దరు కలిసి ఉంటారు రావు ఇది రావుకేతని మేము రావుకేవతలు ఆరాధించిన దేవుడు అంటాము ఇరిటై తిరుపతి అంటాం పక్కన తామ్రపడి నది పోతూ ఉంటుంది ఓకే అరవింద లోచన అని చెప్పేసి ఒక దేవుడు ఉంటాడు ఇంకొక దేవుడు వచ్చేసి దేవపిరాన్ దేవపిరాన్ అరవింద లోచన్ అవత కొద్ది ఒకే లైన్లో ఉంటారు ఇద్దరు వాళ్ళిద్దరూ కలిసి వచ్చినారు వాళ్ళిద్దరు ఒకే పక్క పక్కన ఇల్లు కాబట్టి వాళ్ళిద్దరు అట్లే కలిసిపోయి పైకి పోయి నమ్మ వాళ్ళని దర్శనం చేసుకున్నారు దేవపిరాన్ వచ్చి ప్రాణం అది చాలా ఆయనకు అది దానికి ఒక వేరే ఇష్టం ఉంటుంది నమ్మాళ్ళ వరకు లైఫ్ అండ్ సోలో దేవపిరాన్ నా తల్లి నా తండ్రి అంతా నాకు దేవపిరాయన్ అని చెప్తాను చెప్తున్నాడు ఒక ఫెస్టివల్ వస్తాయి నమ్మాళ్ళవాడదు ఆ ఫెస్టివల్ చూడు అలా లోకల్ వాళ్ళంతా ఏడ్చేస్తారు ఆ దేవపిరాను ఆయన పైన ఉండే ప్రేమంలో తన ఉల్లులు ఏ మాత్రం ఏం పెట్టుకోకుండా నమ్మాళ్ళు ఒకసారి దర్శనానికి వస్తే ఆయన ఇప్పుడు కూడా ఆ ఫెస్టివల్ జరిపిస్తారు స్వామిను దేవపిరాని ఆయన భార్య ఇద్దరు గుడి నుంచి బయటకు వచ్చేసి నమ్మ వారిని వెల్కమ్ చేసి నమ్మాళ్ళవారు బయలుదేరినప్పుడు ఎట్ట తల్లిదండ్రులు తన బిడ్డకి బిడ్డ ఎక్కడ హాస్టల్లో చదువుతుంటే ఇంట్లుంటే పప్పుల పొడి ఊర ఇది ఊరగాయలు ఏమేమి కావాలన్న బిడ్డ అక్కడ సరిగా తింటున్నాడా లేదని చెప్పి ప్రేమంలో అన్ని ఇప్పిస్తారు చూడండి అట్లా తన భగవంతుడు ఆ నమ్మాడవారు వచ్చిపోయి రిటర్న్ పోయే సందర్భంలో పూలమాలలు తన డ్రెస్ తన ఆభరణాలు తన ప్రసాదము అన్నీ ఆయనకి ఇచ్చేస్తాడు ఆ లోకలాలు చూసి బాధపడతాడు దేవపిరానికి ఆ అమ్మవారి పట్ల ఉండే భక్తి తన ఒళ్ళు ఏం లేకుండా భగవంతుడు చిన్న ఒక దోతితోటి అట్లే సింగల్గా అట్లే బాధతోటి చాలాసేపు వేడి చేసి వేడి చేసి ఆ నమ్మాళ్ళవారు చాలా దూరం పోయేంత వరకు అట్లే నిలబడి ఆయన చూస్తూ చూస్తూ లాస్ట్కి ఇంకా నమ్మాళ్ళవారు మన కళ్ళు కనపడట్లే అని చెప్పేసి దూరం అయిన తర్వాత అప్పుడు ఆ విగ్రహాన్ని అట్లే తిప్పేసి మళ్ళీ గుడికి తీసుకుని వస్తారు ఆ దృశ్యం అందరికి రోమాంచనం చేస్తాయి ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తాయి అబ్బా ఎంత ప్రేమం దేవపిరానికి నమ్మాళ్ళవారికి నమ్మాళ్ళరు కూడా తన పాషలు అంటున్నాడు నాకాయన ప్రాణము అని చెప్పేసి నాకాయన ప్రాణం అని చెప్పేసి ఇది చేస్తాడు అమ్మ ఆడవారు ఇది చేశాడు ఆయన నా ఒక లైఫ్ అండ్ సోలో దేవపిరాన్ అని చెప్పేసి చాలా గొప్ప దేవుడు ఆ దేవపిరాన్ అరవింద లోచన మనం అక్కడ చూడొచ్చు ఒకే చోట ఉంటుంది ఒకే లైన్లు ఉంటాయి నవ తిరుపతి మీరు ఎప్పుడైనా దర్శనం చేస్తే ఆ గుడి చూడొచ్చు అక్కడ స్నానం చేయడానికి కూడా చంద్ర అక్కడ తామ్రపడి నది అక్కడ చాలా బాగుంటాయి అట్లా ఆయన వచ్చేసి నిలబడతాడు తర్వాత ఈ ఇన్ని కథలు మనం ఎక్కడ గురించి చెప్తున్నామా అదే దేవుడు కూడా వస్తాడు ఈ పెంపుల రహస్యము ఎక్కడ ఏ గుడిలు జరిగిందా ఏ గుడిలో అయితే రామాంజులు వారు దర్శనానికి వెళ్తున్నారు ఆ అమ్మాయి అన్ని మూటలు సర్దుకుని బయటకు బయలుదేరుతుంది కదా ఆ వైత్తమానిది పెరుమాళ్ నిక్షేపవిత్త పెరుమాళ్ తిరుకోళూరు దేవుడు ఆయన కూడా వచ్చేస్తున్నాడు ఆయన వచ్చేసి ఇరిటే తిరుపతి పెరుమాళ్ ఇద్దరు అట్లే బయలుదేరిపోయినారు వీళ్ళు వీళ్ళు వచ్చేసి నమ్మాళ్ళవారి ముందు నిలబెట్టారు నమ్మాళ్ళవారి ముందు నిలబెడితే నమ్మాళ్ళవారు వాళ్ళ గురించి పాశురం పాడతాడు ఆ తిరుకోళ్ళూరు ఆ వైతమానిది గురించి ఆయనకు ఒక పది పాటలు పాడతారు అదైన తర్వాత మా స్వామి శ్రీరంగనాథ స్వామి ఆయన బయలుదేరిపోయినాడు ఆయన కూడా లైన్లు ఉన్నాడు ఇక్కడ ఏదో టైం టైంకు తినడము టైం టైంకు భోగాలు అనుభవించడు అని చెప్పేసి ప్రఖ్యాతము శ్రీరంగము మంచిగా టైంకు నిద్రపోతాడు టైంకు మేల్కొంటాడు ఫెస్టివల్స్ కూడా చాలా ఫంక్షువాలిటీ మెయింటైన్ చేస్తాడు ఆరు పది కంటే ఆరు పదికే బయలుదేరుతాడు ముందు బయలుదేరాడు వెనక బయలుదేరాడు ఇటువంటి స్వామి బాగా టైం డిసిప్లిన్ ఉండే స్వామి ఈయన కూడా అక్కడ పోయి వెయిటింగ్లో ఉన్నాడు వీళ్ళందరూ అయిన తర్వాత ఆయన కూడా ఇంకా ఆదిశేషుని పట్టుకొని ఆయన కూడా పైకి వెళ్ళినాడు పైకి వెళ్తే నమ్మాళ్వారు ఆయన గురించి కూడా ఒక పది పాటలు పాడినారు ఇది మళ్ళీ ఇక్కడే శ్రీరంగంలో ఇంకొక దివ్యదేశము దగ్గర నుండి అప్ప కొడతానని చెప్పేసి పడుకున్నప్పుడు ఒక అప్ప అప్ప అది ఒక బిందిని పక్కనే కొడ అంటే బింది ఆ బిందిని పక్కనే పెట్టుకుంటాడు ఎప్పుడైనా తినడానికి అప్పలు అక్కడ అప్పం బాగా బాగా పెడతారు స్వామికి అప్ప కుర్తాననే దేవుడు ఉంటాడు ఆయన ఆయన కూడా అక్కడికి వెళ్ళినాడు ఆయన వారి దగ్గరికి వెళ్తే ఆయనకు కూడా ఒక పది పాటలు పాడతాడు వారు తర్వాత మళ్ళీ కేరళ చెంగనూరులో ఉండే ఒక స్వామి ఉంటాడు చెంగనూరులో తిరువారన్ముళ అని చెప్పేసి తిరువారన్ముళ అని చెప్పేసి ఆ గుడిలో ఉండే దేవుడు వచ్చినాడు ఆ గుడిలో ఉండే దేవుడు వచ్చినప్పుడు ఆయన కూడా ఒక పది పాటలు పాడినాడు తర్వాత నవ తిరుపతిలో చాలా అందమైన ఒక దేవుడు ఉంటాడు పెరుంకుళ అని చెప్పేసి ఒక చోట మాయాకూతన్ అనే ఒక దేవుడు ఉంటాడు చాలా బాగుంటాడు చక్కగా ఉంటాడు కానీ బాగా కనపడదు లైట్ అంత ఉండదు కాబట్టి ఆ పూజారి ఆరతితోటి ఆ ఫేస్ చూపించేప్పుడే మనం చూడాలి ఆయన కూడా మంచి లీలలు ఉన్నాయి ఆ మాయా కూతను ఆయన వచ్చినాడు లోకల్ వీళ్ళంతా వీళ్ళు మళ్ళీ కూడా వచ్చి పాడిపించుకుని పోవచ్చు వీళ్ళు కూడా బాలాజ్యంతో వచ్చినప్పుడే గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ ముందే వీళ్ళు కూడా వచ్చినారు మాయా కూతను వచ్చేసి వచ్చేసి ఆయన కూడా ఒక పది పాటలు పాడినారు ఇరటే తిరుపతిలో వాళ్ళిద్దరు కలిపి పది పాడినారు ఐదు వాళ్ళే పంచుకోవాలి ఎందుకు ఇద్దరు కలిసి వచ్చినారు సరే ఇద్దరు కలిపి పది పాడినారు అది ఎవరికి ఏమి ఏదని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేసుకుని వాళ్ళకి పది పాటలు వినేసి వాళ్ళు వెళ్ళిపోయినారు తర్వాత వాళ్ళ తర్వాత తిరుకోళ్ళూరు తిరుకోళ్ళూరు అనేది వచ్చిపోయినాడు తర్వాత రంగనాథ స్వామి శ్రీరంగం నుంచి దర్శనం దర్శనం చేసుకుని పోయినాడు నమ్మాళ్ళవాడదు అప్పకుర్తాను ఆయన దర్శనం చేసుకుని పోయినాడు తిరువారన్ముళ అని చెప్పేసి చెంగనూరు స్వామి ఆయన దర్శనం చేసుకుని పోయినాడు పెరుంకుళలు ఉండే ఆ స్వామి వచ్చేసి మాయాకూతన్ ఆయన ఒక పది పాటలు వినేసి ఆయన వెళ్ళిపోతాడు నమ్మాళ్ళవాడదు బర్త్ ప్లేస్లో సారీ ఆయన ఒక అమ్మ ఉండే ప్లేస్ తిరువాన్ పరిసారం అక్కడకు మాయావి కృష్ణుడు అని ఒక కృష్ణుడు ఉంటాడు ఆయన వచ్చేసినాడు ఆయన వస్తే ఆయన కూడా ఒక పది పాటలు వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు పక్కన ఉండేది ఆయన గుడి ఆయనకు ఒక పది పాటలు పాడేసినాడు అది వినేసి ఆయన పోయినాడు తర్వాత కేరళలో తిరుచిట్టారు అని ఒక ఊరు ఉంది అక్కడ అచ్యుతుడు ఉంటాడు ఆయన వచ్చినాడు ఆయన వస్తే ఆయన క్యూ వచ్చింది ఆయన ఒక ఆయనకు ఒక పది పాటలు పాడినారు తర్వాత కేరళలో ఇంకొకటి తిరుక్కడిత్తారు అని ఒక ఊరు ఉంది ఆ తిరుక్కడితార్ అనే ఊర్లో రాజగోపాల స్వామి ఉంటాడు ఆయన వస్తే ఆయనకు ఒక పది పాటలు పాడినారు తర్వాత త్రిప్పళి ఊరు అని ఉన్నాయి త్రిప్పళి అనే ఊళ్ళో ఆదినాథ పెరుమాళ్ అని ఉంటాడు ఆ ఆదినాథ్కు ఆయన వచ్చినాడు ఆయన కూడా ఒక పది పాటలు పాడినాడు తర్వాత మనం లోకల్ వాళ్ళంతా కొద్ది కలిసిపోతాం కదా ఏదైనా ఫంక్షన్కి అట్లా అక్కడ పక్క పక్క నుండి నవ తిరుపతిలో ఉండే ఒక ముగ్గురు కలుసుకున్నారు శ్రీ వైకుంఠం స్వామిను తర్వాత వరగుణ మంగై తిరుపుళ్యంగుడి వాళ్ళు ముగ్గురు కలిసిపోయినారు ముగ్గురు కలిసిపోతే వాళ్ళు ముగ్గురు కలిపి ఒక పాట పాడేసినాడు వాళ్ళు ఇంకా సర్లే మనకు చాలే మన లోకలే కదా ఎప్పుడన్నా ఫంక్షన్ లాగా మనం ఎప్పుడన్నా తీసుకోవచ్చులే ప్రసాదం అని చెప్పేసి వాళ్ళు ఆ ఒక్క పాటతోటి సమాధానం చేసుకునేసి వాళ్ళు వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ తిరుక్కాక్కర అని చెప్పేసి ఒక కేరళలో ఒక టెంపుల్ ఉంది దివ్యదేశం ఆయన వచ్చినాడు తిరుముళి కాళం అని చెప్పేసి ఇంకొక టెంపుల్ ఆయన వచ్చినాడు తర్వాత తిరునావయ నవముక్కుందని అని చెప్పేసి చాలా బాగుంటాడు ఆయన ముగ్గురు ఒకేలాగా ఉంటారు ఆయన వాళ్ళు వచ్చినారు వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక్కొక్కడుకు దూరం నుంచి వచ్చినారు ఒక్కొక్కడికి ఒక్కొక్క పాట పాడినాడు ఆ పాట వినేసి వాళ్ళు వెళ్ళిపోయినారు తర్వాత తిరుమోగూరు కాళమేఘ పెరుమాలని ఉంటారు చాలా బాగుంటాడు చాలా స్పెషల్ స్టోరీ కూడా ఉంటుంది తిరుమే తిరుమోగూరు కాళమేఘ పెరుమాళ్ళని ఎవరైతే చూస్తారా వాళ్ళకు అంతిమ సందర్భంలో ఆయన వచ్చేసి మనకు గుర్తు పెడతాడంట మనం ఎవరిని రాత్రి పగలు పూజించితే మనం పూజిస్తే మనం గుర్తు పెడతాడు ఏ దేవుడిని రాధా గోవిందనియా లేకుండా రాధా శ్యామ్ సుందర్నియా రాధా మాధవ్నియా చైతన్య మహాప్రభునియా జగన్నాథ్ బలదేవ్ సుభద్రమైన ఎవరిని మనము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అట్లా నామ సంకీర్తనం చేస్తూ ఎవరిని తలుచుకుంటూ మనము రోజు జపం చేస్తూ ఉంటామా ఎవరి దగ్గర పోవాలని మనం రోజు ఆశపడుతుంటామా వాళ్ళని మనము చనిపోయే సందర్భంలో మనకైనా గుర్తు తెప్పిస్తారంట ఎవరైతే కాలమేఘ పెరుమాళ్ళని ఒకసారి దర్శనం చేసుకుంటారా తిరుమోగూరులో ఆయన ఏం చేస్తాడు ఏ భక్తులైతే ఎవరిని ఇష్టమూర్తిగా భావించి రాత్రి పగలు వాళ్ళ దగ్గర పోవాలని ఆశపడతారా వాళ్ళని అంత్యకాలంలో వాళ్ళ సినిమా ఉంది కదా పిక్చర్ ఉంది కదా దివ్యమంగళ స్వరూపాన్ని మన కళ్ళ ముందు నింపేస్తాడు ఆయన పేరు వచ్చేసి ఆప్తబంధు అంటే మనకు ఆప్తబంధు ఎవరు అంతిక అంతిమ కాలంలో నిజంగా మనకు సహాయపడేవాడే మన ఆప్తబంధు అట్లా ఆ తిరుమోగురు ఆ స్వామి వచ్చేసి మనకు సహాయపడతాడు మనకి ఎప్పుడు మధురై పక్కన ఉంటాడు తిరుమోగురు మధురై మీనాక్షి దర్శనం చేసుకున్నప్పుడు ఒకరోజు ఎక్స్ట్రా పెట్టుకుంటే తిరుమోగురిని దర్శనం చేసుకోవచ్చు చాలా ఎక్కువ దూరం ఏం లేదు ఆయన వచ్చేసి మధురైలో ఉండే ఇంకొక స్వామి ఉన్నాడు కల్లళ్ళ గారు ఆయన ముందు ఫస్ట్ లైన్లో ఫస్ట్ వచ్చినాడు ఈయన పక్కనే ఉండేది ఆయన చెప్పలేదేమో నేను అక్కడికి వెళ్తున్నాను అమ్మాళ్ళ దగ్గర వెళ్తున్నాను చెప్పకుండా పోయినాడు అనుకుంటాను అందువల్ల ఈయన లేటుగా వచ్చినాడు పాప తిరుమోగూరు కాళమేఘ పెరుమాళ్ ఈయన వచ్చేసి దర్శనం చేసుకొని పోయినాడు తిరుమోగూరు కాలమేఘ పరమాలు చూడండి ఎంత గొప్ప గొప్పవాడు ఈ భక్తుడు ఎంత గొప్పవాడు ఉండాలి వీళ్ళంతా లైన్గా మంచిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పద్ధతిగా ఒక్కొక్కటే పోయి దర్శనం చేసుకొని పోవాలంటే ఎంత గొప్ప భక్తుడు ఉన్నాడు ఆయన ఇంకా వాడు కోట్యాధిపతి ఇంకొకడు ఇప్పుడు కనపడినాడు కదా బయటపడినాడు మన త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి ఆయన వచ్చినాడు మామూలుగా ఆ ఫ్లవర్స్ ద స్మెల్ చూసుకుని అట్లే పండుకొని ఒక చేతి పైన ఆ శివలింగానికి ఆ శివుడికి ఆశీర్వాదం చేస్తూ ఆ సనక సనందనాదిలో ఒక పాటలు వింటూ అటే ఉంటాడు ఇంకేం ఆయనకు అవసరమే లేదు అక్కడే మునిగిపోయి ఉంటాడు ఆయన కూడా వచ్చినాడు అయ్యో నా గురించి ఒక నమ్మాలి రేపు చెప్పేసి ఆయన కూడా ఆ సెట్ మొత్తం వచ్చేసింది పైకి పెద్ద గ్రూప్ అది చిన్నది కాదు అది పెద్ద కుటుంబము బాలాజీ అంతా ఒక ఇద్దరు ముగ్గురో నలుగురో ఒక రామదేవుడు వాళ్ళు వీళ్ళంతా ఉంటారు ఈ అనంత పద్మనాభ స్వామి లోపల ఎంతమంది ఉంటారు అది చీకటి వేరే మనకు కనపడనే కనవాడు బ్రహ్మదేవుడు ఉంటాడు ఇంకా సూర్యచంద్రులు ఉంటారు సప్తర్షులు ఉంటారు శివుడు ఉంటాడు ఆ ఒక్క గోపు ఆల్టర్ లోపల ఎంతమంది ఉన్నారో అర్థం కావాలి ఈయన చూడడానికి మనకు టైం సరిపోదు కళ్ళు సరిపోదు ఆయన చెయ్యి అంత పెద్దగా ఉంటుంది ఒక్కొక్క ఫింగర్ చాలు మనకు అంత లావు లావుగా ఉంటాడు ఆయన పుష్టిగా ఉంటాడు ఆయన ఆయనే మూడు ద్వారాల ద్వారా చూడాల అంత డిమాండ్ పర్సన్ ఆయన ఒక తల చూస్తే కాలు చూడలేము కాలు చూస్తే నడుము చూడలేము అక్కడక్కడ ఏదో సందులు కొద్దిగా లైట్ పేరు ఉండదు ఆ దీపం ఒక వెలుతుల్లో కొద్ది కొద్దిగా దర్శనం చేసుకోవచ్చు అంత కష్టపడి అయినా చూడాలా ఆయన వచ్చేసి పాప ఇక్కడ కష్టపడి నిలబడి ఉన్నాడు దంత ఇంతమంది అయిపోవాలి కదా ఈయన వచ్చి లేట్ అయింది కొద్దిగా వీళ్ళదంతా అయిన తర్వాత ఆయన వచ్చి దర్శనం చేసుకున్నాడు నమ్మ నమ్మాళ్ళవారిని వారు మంచిగా దర్శనం ఇచ్చినారు ఆ పది పాటలు ఆయనకు పాడినారు తర్వాత మనకు బ్రహ్మ సమేత దొరికిన గుడి ఉంది కదా ఆయన పేరు తిరువట్టారు తిరువట్టారు ఆదికేశవ పెరుమాళ్ తిరువట్టారు ఆదికేశవ పెరుమాళ్ వచ్చినాడు ఆదికేశవ పెరుమాళ్ళు ఈ త్రివేండ్రం ఆయనకు అన్నలాగా ఉంటాడు ఆయన సైజు చూస్తే మనం భయపడిపోతాము ఏమి సాయిస్లాం మన చెయ్యి ఎంత ఉంటుంది అండ్ ఒక ఫింగర్ అంత లాగుంటాడు మంచి హైట్గా పుష్టిగా ఆ ఒక రాక్ష కేశ్ అనే రాక్షసు కోసము ఆయన ఆ కేశ్ అనే రాక్షసుడు ఏం చేసినాడంటే తాను ఒక బ్లడ్ పడితే అక్కడ ఇంకొక వేల మంది రాక్షసులు పుట్టాలేమో వరం కోరుకున్నాడు ఇంకా ఆయన చంపలేము చంపితే బ్లడ్ కింద పడతాయి బ్లడ్ బ్లడ్ కింద పడితే మళ్ళీ వేల మంది పుడతారంట అందుకు భగవంతుడు ఏం చేసినాడు ఆయన ఒకసారి వాళ్ళ ఆయన ఏం చేసినాడంటే ఆయన కింద పెట్టుకునేసి ఆయన పైన ఈయన పనుకొనేసినాడు ఇంకా బ్లడ్ పడడానికి లేదు ఆయన బయటికి రావడానికి లేదు అట్లే నలిపేసినాడు ఆయన అట్లా ఆదికేశ్వర పెరుమాళ అట్లా పనుకొని ఉంటాడు అక్కడ తిరువట్టారులో ఆ రాక్షసుడు బయటికి రాకుండా దాన్ని ఆయన పైన అట్లే నలిపేసి పనుకొని ఉంటాడు అట్లా ఆ దేవుడు ఆయన ఆ ప్లేస్లో ఆయన తిరువట్టారు ఆదికేశ్వర పెరుమాళ ఆయన వచ్చేసి నమ్మాళ్ళ వరకు దర్శనం ఇస్తాడు నమ్మాళ్ళవారు ఆయన గురించి కూడా ఒక పది పాటలు పాడేస్తాడు తరువాత తిరుక్కన్నపురం అని చెప్పేసి ఆయన నడక కూడా ఆయన చాలా ఫేమస్ శౌరిరాజ పెరుమాళ్ అని ఉంటాడు తిరుక్కన్నపురంలో ఆ శౌరిరాజ పెరుమాళ్ ఆయన వస్తాడు ఆయన వచ్చేసి ఆయన గురించి కూడా ఒక పది పాటలు పాడతారు అందరూ భలే బ్లిస్గా అందరూ వాళ్ళ వాళ్ళ పాటలు వినుకుని నాకేం చెప్పాడు నాకేం చెప్పినట్టు ఏదో ఎస్ఎల్సి రిజల్ట్ వస్తే పిల్లలకి ఏదో మంచి మార్క్స్ వస్తాయి ఎంత ఆనందంలాగా ఉంటుందా వీళ్ళకి ఏదో నాకు పది నీకెంత నీవు ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ అని చెప్పేసి ఏదో పాస్ అయినా చాలు అని చెప్పేసి ఒక పాటైనా పర్లేదు నమ్మాళ్ళు మా గురించి పాడినర్లే చాలు అని చెప్పేసి కొన్ని దేవి దేశం గురించి అసలు పాడలేని వాళ్ళు కూడా ఉన్నారు కదా అట్లా వాళ్ళ గురించి కూడా పాడినారు మన ఈయన గురించి కూడా ఎవరు మన నరసింహస్వామి శివలింగర్ నరసింహస్వామి కూడా వచ్చినాడు ఆ స్టెప్ ఎప్పుడు దిగినాడు ఆ పాప అక్కారకణి అక్కారకణి స్వామి అని మీరు మీరు చూసినారు మీకు తిరుపతి వాళ్ళకంత దగ్గర ఉంటుంది ఆయన శివలింగర్లు ఉంటాడు కాంచీపురం దర్శనం చేసుకున్నప్పుడు దర్శనం చేసుకోవచ్చు లేకుండా తిరుపతికి ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా అక్కడ పోయి దర్శనం చేసుకోవచ్చు దగ్గర దగ్గర పన్నెండు వందల స్టెప్స్ ఉంటాయి ఫుల్ కోతులు ఉంటాయి ఆ కోతుల దగ్గర నుంచి తప్పించుకొని ఆయన దర్శనం చేసుకోవడమే పెద్ద ఒక భాగ్యం అనుకోవాలి చేతులు ఏం పట్టుకొని పోలేము తులసిమాల పండ్లు దా కోతికి అవసరం లేని ఐటమే లేదు ఆ పోయేదారులు పట్టుకొని పట్టుకొని మనం లాగేస్తాయి చేతి నుంచి మన చేతులు ఏం లేదంటే ప్రశాంతంగా పోవచ్చు ఏమైనా ఉంటే అసలు ఆ నరసింహస్వామి తలుచుకునే పోవాల అన్ని కోతులు ఏం చేయదు చేతులు ఏం లేదంటే ఏం చేయదు లేకుండా మన చేతులు ఏ వాటర్ బాటిల్ని కూడా వదలదు పట్టుకొని లాగేస్తాయి బృందావన కోతుల కింద ఇంకా ఖతర్నాథ్ కోతిలదు ఆయన వచ్చినాడు ఆ నరసింహస్వామి ఘటికా స్థలంలో నరసింహస్వామి కూడా వచ్చినాడు ఆయన కూడా పాటలు పాడేసినాడు నమ్మాళ్ళవారు ఇంత ఒక గొప్ప క్షేత్రము ఇప్పుడు కూడా ఆ గుడికి నమ్మాళ్ళవారిని దర్శనం చేసుకునే ఆ ప్లేస్కి వస్తే చాలంటే ఈ ముప్పై రెండు గుడికి మనము దర్శనం చేసుకున్న ఫలితం అంత గొప్పవాడు ఇంతమంది లైన్లో నిలబడినారు కదా ఇప్పుడు మీరే చెప్పండి ఆళ్వారు ఇప్పుడు ఈ పెన్పుళ్ళు ఏం చెప్తుందంటే అవన్ సిరియన్ ఎంట్రేనో ఆళ్వాన్ పోలే ఆయన చిన్నవాళ్ళే అని చెప్పి <laughs> ఆళ్వారు చెప్పినారంట మళ్ళీ చిన్నవాడు కాకుండా వీళ్ళు పెద్దవాళ్ళ వీళ్ళు వచ్చేసి ఇంతమంది లైవ్లు నిలబడి వెయిటింగ్ చేసుకునేసి ఒక్కరే ఒక్కరే పద్ధతికి పోయి మాట్లాడుకొని పోతున్నారంటే మనం తెలుసుకోవాలా డాక్టర్ అక్కడ కూర్చొని ఉంటాడు ఒక్కొక్కడు వచ్చి లోపల పోయి పద్ధతిగా సార్ నేను రావచ్చా సార్ రాండి కూర్చోండి ఏం ప్రాబ్లం అని చెప్పుకుని మాట్లాడుతుంటే కూర్చొని వాడి దగ్గరే అందరు లైన్లో నిలబడి ఒక్కొక్కరు వస్తానంటే గొప్పవాడు కూర్చొని కూర్చున్నవాడే గొప్పవాడు అనుకోవాలి అట్లా నమ్మాడు చెట్టు లోపల కూర్చున్నాడు వీళ్ళు పద్ధతికి ఒక్కొక్కరు వచ్చి దర్శనం చేసుకున్నారు వాళ్ళకి అప్పుడు అప్పుడే తెలిసిపోయింది నమ్మాడు వారు గొప్పవాడు వీళ్ళు వచ్చేసి మిగిలిన వాళ్ళంతా చిన్నవాళ్ళని చెప్పేసి అట్లా వీళ్ళు పాషడం పాడుతూ ఇంకా ఆయనకు అసలైన శిష్యుడు ఒకడు ఉన్నాడు మధుర కవి ఆడవారు ఆయన అసలు ఆయన గురించి నేను నెక్స్ట్ చెప్పేప్పుడు చెప్తానులే అప్పుడు మీరు విందరు విందరు కానీ ఆయన ఇంకా ఆయనకు దేవుడి పైన కూడా అంత ప్రేమ ఏమి లేదు ఆయన కొట్టి ఏమైనా మా నమ్మాళ్ళవారే ప్రాణం ఇంకా ఆయనకు వేరే విషయమే వద్దు అటువంటి ఇది మంచి గురుభక్తి ఆయనకు అట్లా వీళ్ళంతా మాట్లాడుకొని వీళ్ళంతా చిన్నవాళ్లే నేనేది అని చెప్పేసి నమ్మాళ్ళు ఒక సాత్విక అహంకారంతో మాట్లాడినాడు అన్నమే గొప్పవాళ్ళే వీళ్ళంతా చిన్నవాళ్ళే అని చెప్పేసి ఎందుకంటే కృష్ణలీలలు చూడండి కృష్ణుడు ఎంతో గొప్పవాడు దేవాది దేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సప్త సముద్రానికి సప్త నదీలకు సప్త లోకానికి అన్నిటికి ప్రభు చాలా గొప్పవాడు ఎక్కడ ఆయన గొప్పతనం చూపించాలి కదా మళ్ళీ అర్జున్ ఒక సారథిలో అర్జునకు ఒక రథ సారథ్యం వహించుకున్నాడు రథ సారథి అంటే ఎట్లా ఉండాలా సారథి కింద ఉండాలా తన భక్తుడైన అర్జునుడు పైన ఉన్నాడు సారథ్యంలో యుద్ధ సమయంలో ఏం చేయాలంటే యుద్ధ సమయంలో ఆ గదలు ఒకరొకటి గద కొట్టుకుని ఉంటుంది ఏనుగులు గుయ్యిని అరుస్తూ ఉంటుంది రథం పోతూ ఉంటుంది దుమ్ము లేసిపోతూ ఉంటుంది అప్పుడు ఈ సౌండ్ విపరీతంగా ఉంటుంది సారథికి ఆ రథంలో కూర్చున్న పర్సన్ సారథికి చెప్పలేడు చెప్పుకోలేడు ఏ రథము లెఫ్ట్కి తిప్పయ్యా రైట్కి తిప్పని చెప్పలేడు ఆయన ఏం చేయాలంటే పైన కూర్చున్న అర్జునుడు కాలు ద్వారా కృష్ణ ఒక నడుముకు యాక్షన్ చూపించాలా లెఫ్ట్ కాల్ అయితే లెఫ్ట్ కాళ్ళు కొద్దిగా తన్నాల ఏ లెఫ్ట్కి తిప్పు రథాన్ని చెప్పేసి రైట్ సైడ్ పోవాలంటే ఏ రైట్కి తిప్పు అని చెప్పేసి కృష్ణుడు ఒక నడుం కడుపు కడక లైట్గా టచ్ చేయాల్సిందే పాదాలు లేక మార్గం లేదు కృష్ణుడి దగ్గర వంగి ఏదో భార్య భర్తతోటి మాట్లాడినట్లా వంగి గట్టిగా పట్టుకుని నాయన కొద్దిగా రైట్కి తిప్పుతావా కొద్దిగా లెఫ్ట్కి తిప్పుతావా అంత చెప్పలేము ఆ సిచ్యువేషన్లో అట్లంతా మాట్లాడడానికి లేదు సీరియస్ మ్యాటర్ ఇంకా జోక్ చేయడానికి టైం లేదు అప్పుడు ఏం చేయాలి లైట్కి లెఫ్ట్కి అని చెప్పేసి పాదాలతోటి కొద్దిగా తన్నుకోలేసిందే కృష్ణుని అని ఎవరిది పొజిషన్ గొప్పది ఇప్పుడు అంత పెద్ద దేవాది దేవుడిని ఈయన అర్జునుడు వచ్చేసి పాదాల ద్వారా కంట్రోల్ చేస్తున్నాడు అంటే దేవుడు తన భక్తులకు ఒకసారి అమ్ముకున్న తర్వాత ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాడని చెప్పి మనకు నిరూపిస్తుంది అంత ఒక స్పెషల్ అంత గొప్ప దేవుడే అయి ఉండొచ్చు ఆయన కానీ ఆ ఒక కండిషన్లో ఆయన తను చిన్నవాడిలాగానే బిహేవ్ చేయాల్సి వస్తుంది ఏ నా దేవుడయ్యా నేను ఇంత గొప్పవాడు నన్ను నీవు కాళ్ళు తంతావు అంటే నీకు నరకాన్ని ఇస్తాను అట్లా మనం ఏం ఏమనలేడు తను తన భక్తుడికి వశమైపోయినాడు ఆయన ఒక ప్రేమానికి ఆయన ఫ్రెండ్షిప్కు దొరికిపోయినాడు సఖ్య భావానికి దొరికిపోయినాడు ఇంకా ఆయన ఏం చేసినా దేవుడుకు నడుస్తూ ఉంది అట్లా ఈ విధంగా ఒకసారి నారదుడు అన్నాడు స్వామి ఏది అన్నిటికన్నా పెద్దదని చెప్పేసి భగవంతుడి నారదుడు భగవంతుడు నీవే చెప్పు నారద నీకు ఏది పెద్దగా అనిపిస్తుంది అంటే నారదుడు అంటే భూమి పెద్దగా అనిపిస్తుంది అంటే భగవంతుడు అంటే భూమి కింద పెద్దది ఇది లేదా సముద్రం లేదా అని అవునవును కదా సముద్రం పెద్దగా ఉంది తర్వాత ఆకాశం పెద్దది అన్నారు అట్లా మాట్లాడుతున్నారు ఆకాశం పెద్దది లాస్ట్ నారదుడు అంటే ఆకాశం ఎంత పెద్దగా ఉంటే ఏం స్వామి నీ నీ పాదలతోటి మొత్తం ఆకాశం కొలిచినావు భూమి పెద్దగా అనుకున్నాము భూమిని కొలిచినావు నీ ఒక రెండు పాదలతోటి మొత్తం ఆకాశాన్ని కొలిచినావు భూమిని కొలిచినావు కాబట్టి నీవే పెద్దవాడని చెప్పేసి భగవంతుడు అన్నాడు నీ ఊరికి అంటున్నావు నా కథ తెలుసు నేను పెద్దవాళ్ళ మీరు పెద్దవాళ్ళ అని చెప్పేసి ఎందుకంటే అని అంటాడు శుద్ధ హృదయంతో మాది ఇంత పెద్ద పెద్ద పాదాలు ఆకాశాన్ని భూమిని అన్నీ కొలుస్తాయి నాయన అయినా ఏం ఏం విషయం ఏం తెలుసా మమ్మల్ని ఇంత చిన్న హృదయములు బంధిస్తారు భక్తులు ఇప్పుడు నువ్వు చెప్పు నారద నేను గొప్పవాళ్ళ లేకుండా మీరు గొప్పవాళ్ళ మీరు ఇంత చిన్న హృదయం పెట్టుకొని మీ యొక్క పవిత్ర భక్తితోటి మమ్మల్ని బంధించేస్తారు విలోమంగల్ ఠాకూరు ఆయన కళ్ళు కనపడట్లే కళ్ళు తెలుసు కదా బ్లైండ్గా ఉంటాడు బృందావంలో కృష్ణుడు దారి చూపిస్తూ ఉంటాడు ఒక్కసారి దారి విలోమంగల్ ఠాకూర్తో చేయి తప్పించుకునేసి కృష్ణుడు పరిగెత్తినాడు పరిగెత్తి ఆయన అంటాడు ఏ కృష్ణ నీవు నా నాకు కళ్ళు కనపడలేదు నీవు నిన్ను ఎత్తుకొని పరిగెత్తుకు నేను రాలేను అని నీవు చేతును దాన్ని నా చేతును వదిలేసి తప్పించుకొని పారిపోవచ్చు కానీ కృష్ణ ఒక మాట విను నీవు నా హృదయాన్ని మాత్రం తప్పించి పోలేవు నిన్ను నేను నా హృదయంలో నేను బంధించేస్తున్నాను నీవు నా చేతులు తప్పించుకొని పోయినా కానీ నీ నా హృదయం నుంచి బయటకు పోలేము పోలేవు నేను నేను బంధించేస్తున్నాను నా హృదయంలో అని చెప్పేసి అంత పెద్ద దేవుడై ఉండొచ్చు కానీ భక్తుల ఒక హృదయంలో శుద్ధ హృదయంలో ఏ హృదయాలైతే కామ క్రోధ మద మత్సర లోభ వ్యామోహాలు లేవా ఈ షడ్వైరులు ఏ హృదయంలో అయితే లేదా అటువంటి శుద్ధ హృదయంలో ఆయన భగవంతుడు కూర్చొనేస్తాడు ఇంక ఎవరు గొప్పవాళ్ళు భక్తులే గొప్పవాళ్ళు ఆ ఒక్క ఆ ఒక్క భావంతో నమ్మవాడు వారు ఏమన్నాడంటే మాట్లాడు మాట్లాడుతూ మధుర కవి వాళ్ళతో ఎవరితో అన్నారు వాళ్ళంతా చిన్నవాళ్ళే అని చెప్పి చెప్పినారు చిన్నవాళ్ళని చెప్తే ఇంక పెరుమాళ్ళు కూడా ఏం అక్కడ పక్కన ఉంటాడు ఇంత గొప్ప పెరుమాళ్ళు మొత్తం అంతమంది దర్శనం చేసుకోవడానికి వస్తారు ఏదో దాని పవర్ చూపిస్తూ ఉంటాడు ఆయన అన్నాడు ఆళ్వారు ఆళ్వారు ఏం మాట్లాడుతున్నారు నేను మమ్మల్ని చిన్నవాళ్ళే మీరు పెద్దవాళ్ళు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉందా అని అడుగుతారు భగవంతుడు అయితే రా కూర్చో మాట్లాడదాం రా అని చెప్పేసి పిలిపించేసి మాట్లాడుతున్నారు సరే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ అంటే చెప్పండి ఏ మాట ద్వారా మీరు చెప్పినారు మీరంత గొప్ప పెద్దవాళ్ళే మేమంత అని చెప్పేసి అయితే నమ్మాళ్ళు వారు అన్నారు <clears throat> నా దగ్గర ఎందుకు ప్రూఫ్ నీ నీ మీ వాళ్ళని అడుగు ప్రూఫ్ అంతా అడుగుతాడు మీ వాళ్ళని అడగయ్యా మీ వాళ్ళకి తెలుస్తున్నాయి అయితే ఆయన పక్కన ఎవరు ఉంటారు ఎప్పుడు శంఖచక్రం ఉంటుంది శంఖచక్రం అడిగినారు అవునా నమ్మాళ్ళు వారు పెద్దగానా నేను పెద్దవాడా అని చెప్పేసి భగవంతుడు అడిగినారు అయితే శంఖచక్రం అనేది మీరు మళ్ళీ మా మాపట కోపం రాకూడదు మళ్ళీ మళ్ళీ నీవు ఎంత నమ్మాళ్ళకి సపోర్ట్ అని చెప్పేసి మళ్ళీ పోయినప్పుడు శంఖచక్రం నమ్మాళ్ళతో రెచ్చిపోవడం కాదు కానీ మీరు ఎప్పుడు మాతో ఉంటారు కదా మమ్మల్ని వదలరు కదా ఏ వదలనయ్యా నేను ఒక జోక్గా నేను తెలుసుకోవాలనుకున్నాను ఏమి రహస్యం ఈయన నమ్మాళ్ళు ఒక మాట ఒక రహస్యం తెలుసుకోవాలనుకున్నాను దానికోసం అడుగుతున్నాను నేను గొప్పవాడ అంటే భగవంతుడు అంటాడు నేను గొప్పవాడా నమ్మవాళ్ళు గొప్పవాడా అయితే ఆయన అంటాడు ఏమనుకోదండి నమ్మవాళ్ళు గొప్పవాడు గొప్పవాడు అని చెప్పేసి అంటే నేను చిన్నవాడా అవును మీరు చిన్నవాడు నమ్మవాళ్ళు పెద్దవాడు అని చెప్పేసి అది ఎట్లా అంటే ఆయన అంటాడు మీరు ఎంతో పెద్ద పర్సన్ మాకందరికి తెలుసు వేదాలకు తెలుసు పురాణాలకు తెలుసు వేదాలకు తెలుసు కదా వేదాలు ఎంత భయప భయపుట్టిస్తాయి మనకే భయపుట్టిస్తాయి వేదాలు అబ్బా చాలా గొప్పవాడయ్యా ఆయనతో ఆడుకోవడానికి పోవద్దు మనుష జన్మ వచ్చింది కార్పులు కొండండి ఆయన చెప్పినట్లు ఈ ప్రపంచం నడుస్తుంది ఆయన చెప్పినట్లు కదా మొత్తం నడుస్తుంది భగవంతుడు యొక్క శక్తి ద్వారా సూర్యుడు అంత బ్రైట్గా వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఈ మే నెలలో మే మాసంలో వస్తున్నాడు కాల్చేస్తున్నాడు ఒక్కొక్క ఊరిని వడదబ్బ వడదబ్బ అని చెప్పేసి పడిపోతారు చాలామంది అదే దేవుడు చంద్రుడిలాగా వస్తాడు మళ్ళీ చల్లగా అన్నమయ్య కూడా ఒక పాటలో పాడతాడు చూడండి ఎట్లా ఆ గీతలు ఉండే ఒక కొన్ని శ్లోకాలని అట్లే తెలుగులో పాడతాడు ఆ ఒక్క అన్ని ధాన్యంలో పండించే చంద్రుడు నేను అని చెప్పేసి అట్లా అని ఆన తెచ్చితే కృష్ణుడు అర్జును నేతో అని చెప్పేసి ఒక పాటతో చెప్తాడు కదా అట్లా అన్ని పండ్లునంత రెడీ అవ్వడానికి చంద్రుడిలాగా చల్లతనంలో వస్తాడు ఒక సైడ్ నుంచి తర్వాత వేరే <clears throat> వేరే విధంగా ఆయన సింహం లోపల అంత సౌండ్ సింహం అరస్తుంటే ఒక పక్కన ఊరికంత వినిపిస్తుంది ఆ సౌండ్ మళ్ళీ కోకిలలాగా కోయిలలాగా చిన్నగా స్వీట్ వాయిస్ అట్లా ఆ చేపలు చూడండి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఉంటుంది దానికి జలుబు రాదు దగ్గు రాదు ఫీవర్ రాదు దానికి ఆ బాడీ సెట్ అవుతుంది మనం కొద్దిసేపు ఎక్కువ స్నానం చేస్తే మనకు జలుబు వస్తాయి ప్రతి ఒక్క జీవరాశులు ఉండి భగవంతుడు మనని ఆడిపిస్తూ ఉంటాడు అట్లా ఎట్లా ఒకే ఇంట్లో మనకి ఏసీ ఉంటుంది లేకుండా మిక్సీ ఉంటుంది గ్రైండర్ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది అన్నీ ఉంటుంది అన్నీ ఉంటుంది అన్ని వేరే వేరే పనులు చేస్తుంది దానికి మూలమేమే కరెంట్ కరెంట్ దానికి సప్లై అవుతూ ఉంది అది దాని యొక్క నేచర్ చూపిస్తుంది ఏసీ చల్లతనం చేస్తుంది రూములు ఉండి వేడినందు తీస్తుంది ఫ్రిడ్జ్ మన పెట్టిన ఐటమ్స్ని ఐస్ క్రీమ్ తయారు చేసి చల్లగా చేసేస్తుంది చలి ఉండే ఊరు వాళ్ళు అదే కరెంటు తోటి రూమ్ హీటర్ వేసుకుంటారు బాగా రూమ్ని వేడి పెంచుకొని మంచిగా నిద్రపోతారు మనం వేడి తట్టుకోలేక మనం ఏసీ వేసుకొని రూమ్ని చల్లగా చేసి పండుకుంటున్నాము అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒకే కరెంట్ ఎట్లా సహాయపడుతుందా అట్లే వేదలు చెప్తుంది ఒకే దేవుడు ఈ అన్ని నియమం చేస్తున్నాడు ఆయనకు భయపడి సృష్టికర్తడు సృష్టి చేస్తున్నాడు <clears throat> శివుడు నాశనం చేస్తాడు సంవరం చేస్తాడు ఆయనకు భయపడి రుద్రుడు సంవరం చేస్తాడు ఆయనకు భయపడి యమధర్మరాజు స్ట్రిక్ట్గా పనిచేస్తున్నాడు ధర్మంగా పనిచేస్తున్నాడు ఆయనకు భయపడి సూర్యుడు వస్తున్నాడు ఆయనకు భయపడి చంద్రుడు వస్తున్నాడు అటువంటి గొప్ప దేవుడుకు మీరు సరెండర్ అవ్వాలా కలియుగలు సులభమైన మార్గమేమే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఇట్లా మాట్లాడి ఇట్లా ఈ మంత్రం జపం చేస్తూ మీరు ఆయనకు శరణాగతి పొందాలా శరణాగతి పొందాలా అని చెప్పేసి చెప్తుంది శాస్త్రం ఇంత గొప్పవాడయ్యా ఆయనకు మీరు శరణ్ రావాలా శరణ్ రావాలని చెప్పేసి వేదాలు మనకు అంత భయపెట్టేస్తాయి చూడండి అటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు ఇంత ఆయన యొక్క మయా దక్షిణ ప్రకృతి సుయతే సాచరాచరం నా ఒక్క ఆదేశం వల్ల ఈ ప్రకృతి నడే మూవింగ్ నాట్ మూవింగ్ చరాచరం రెండు నా ఒక ఆదేశంలో నడిపిస్తున్నానని చెప్పేసి నా ఒక్క చూపుల ద్వారా నేను మెయింటైన్ చేస్తున్నానని చెప్పేసి చెప్పే దేవుడు తన శంకు చక్రాలు చెప్తుంది నీవు గొప్పవాడే దాంట్లో ఏమి డౌట్ లేదు కానీ నీలాంటి గొప్ప దేవుడిని నిన్ను మమ్మల్ని కూడా శంకు చక్రాలంతా పట్టుకున్న శంఖ చక్ర కథా పద్మలంతా పట్టుకుని ఉన్నావా నీవు నీవు మేమందరూ కలిపి నమ్మాళ్ళు వాళ్ళ కహాట్ లోపల మనం కూర్చొని ఉన్నాం ఇప్పుడు నమ్మాళ్ళు వాళ్ళ హృదయంలో మనము నీవు ఇంత పెద్ద దేవుడు అంటున్నావు కదా మనం ఎక్కడున్నాం ఇప్పుడు నమ్మాళ్ళు వాళ్ళ హృదయంలో స్టక్ అయిపోయినాం బయటకు రాలేకున్నాం అక్కడ ఉండిపోయినాం అంత గట్టిగా మనని కూర్చోబెట్టేస్తున్నాడు బయటకు పోకుండా దేవుడు నీవే చెప్పు నీకు కూడా తెలుసు నమ్మాడు హృదయము ఆ హృదయం నుంచి బయటకు పోలేక నీవు ఉన్నావు బయటకు రాలేక మేమంతా నీతోటి అట్లే ఉండిపోయినాము నమ్మాడు ఒక హృదయంలో ఇప్పుడు ఒక ఒక వస్తు పెద్దదని చెప్తాము ఏదైనా వస్తు దానికన్నా పెద్ద వస్తువు ఉంటే దాని లోపలేసుకోవచ్చు ఒక డబ్బా ఉంటుంది ఒక పెద్ద ఒక పాత్ర ఉంటుంది దాని చిన్న పాత్రలు దాని లోపల వేసుకోవచ్చు అది పడుతుందంటే ఒక చిన్న పాత్ర ఒక పెద్ద వస్తువు లోపల పడుతుందంటే ఏమంటే ఒక చిన్న పాత్ర చిన్నదాన్ని చిన్నది అన్నాలి ఎందుకంటే ఒక దానికి ఒక పెద్ద వస్తువుని అది దాచిపెడతా ఉంది దాంట్లో పెట్టడానికి అవుతుంది అట్లా నమ్మాళ్ళ వరకు హృదయం ఎంత విశాలమైనది ఉండదా ఉండాలా సాక్షాత్ భగవంతుని లోపల దాచిపెట్టింది కదా అంత గొప్ప దేవుడిని తన హృదయంలో ఆయన దాచిపెట్టినాడు అందుకే ఆయన అంటున్నాడు ధైర్యంలో ఆ ఒక సాత్విక మనోభావంతో అంటున్నాడు ఆయన నీవు చిన్నవాడు అవన్ సిరియన్ ఎండ్రేనో ఆళ్వారరే పోలే అంటే ఈ అమ్మాయి చెప్తుంది అవన్ సిరియన్ ఎండ్రేనో ఎంత భక్తి ఉండాలా ఎంత ధైర్యం ఉండాలా అంత పెద్ద దేవుడిని అంత పవర్ఫుల్ అయిన ఆ దేవుడిని ఆ నాకిన చిన్నవాడులే అని చెప్పేసి మధురక వెళ్ళొడుతుంటే జోకుగా ఆ మాట చెప్పాలంటే ఎంత భక్తి ఉండాలి ఆయనక నేను ఎప్పుడు చెప్పుకోలేనే అని చెప్పేసి అంటే అంత భక్తి నేను పెంచుకోలేదు కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి పెయిన్ఫుల్లే ఈ మాటని చెప్తాను నేను ఎందుకు ఇక్కడ ఉండాలి నాకు ఇక్కడ ఉండడానికి ఏ ఒక్క అర్హత లేదని చెప్పేసి నేను బయలుదేరిపోతున్నానని చెప్పేసి పెయిన్ఫుల్లే ఈ యొక్క ఈ అమ్మాయి ఈ బాలిక ఈ యొక్క పరిస్థితుల్లో ఈ ఈ యొక్క సందర్భంలో ఈ దీన్ని గుర్తుపెట్టుకుంటుంది నమ్మాళ్ళ యొక్క భక్తిని ఆమె <clears throat> గుర్తుపెట్టుకుంటుంది తర్వాత లాస్ట్కి నమ్మాళ్ళ వారిని ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నమ్మాళ్ళ వారు ఈ ప్రపంచంలో ఉంటాడు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాడో ఆ ముప్పై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఆయన తీసుకొని పోవడానికి సాక్షాత్ భగవంతుడే వస్తాడు గంధర్వలోక నుంచి కిన్నరులు గంధర్వులంతా పాడుకొని పాడుకొని అన్ని వైకుంఠం నుండి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వాగతం చేస్తూ రమ్మని పిలుస్తున్నారు దేవతలు కూడా ఆయనకు స్వాగతం చేస్తారు అట్లా ఆయన మళ్ళీ ఆయన తిరుమా తిరుమామణి మంటపం వైకుంఠం ఉండే తిరుమామణి మంటపంకు ఆయన ఒక ఎటర్నల్ ప్లేస్కు మళ్ళీ ఆయన నిత్య ఆనందంలో ఎంటర్ అయిపోతాడని చెప్పేసి ఈ ఆయన గురించి చెప్పినప్పుడు చెప్తారు అట్లా అటువంటిది ఒక గొప్ప భక్తుడు నేను కాలేదే నేను ఎందుకు ఉండాలా దేవుడే వచ్చేసి ఆ దేవుడు వచ్చేసి పద్ధతికి వచ్చి దర్శనం చేసుకొని పోయేంత గొప్ప భక్తుడు నమ్మాళ్ళవారు అంత భక్తి నాకు రాలేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఈ అమ్మాయి బయలుదేరి పోతుంది కొద్దిగా ప్రవచనం లేట్ అయింది క్షమించాలా హరే కృష్ణ जगतगुरु शिल प्रभुपाद की जय श्री रंगनाथ स्वामी की जय तिरकोलूर पेणपुल्ले की जय वैतमानिधि पेरुमाल की जय शिल प्रभुपाद की जय शिल गुरुदेव की जय निताय गौर प्रेमनंदे हरि हरि बोल